ఏం లోక సంగ్రహతి తీర్థో నమ ఆత్మవిద కర్తవ్యమస్తి లోక సంగ్రహం లవంగా తస్మాత్తే ఓకే ఏముందో చెప్పండి ఆత్మవిదముపదిశ్యతే అలాగే ఉంది విషయం తేడా తస్మాస్తే ఇదముపదిశ్యతే ఏంటంటే రేపు అయితే ఆత్మవిశ్వాసం ఏం లోక సంగ్రహ చికీర్షో మమ ఆత్మవిధ కర్తవ్యం నా అస్తి శ్రీకృష్ణుడు నాకు కర్తవ్యము లేదు కానీ ఈశ్వరుడికి కర్తవ్యం ఉందనుకోండి ఆయన ఈశ్వరత్వానికి భంగం కాబట్టి అదే భంగం అయిపోతుంది ఎందుకంటే ఆయన కూడా మనకు అలాంటి వాళ్ళు అయిపోతారు ఇప్పుడు మనం అన్ని పనులు మనం చేస్తాం మహారాజు ఉన్నాడు అనుకోండి అందరూ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు అయినా కర్తవ్యం ఉంటుంది మహారాజు ఏదో కర్తవ్యం ఇప్పుడు మీకు సింబాలిజం ఉంది ఏదంటే ఆ సింబాలిజం చాలా మంది పరిశీలిస్తారు దాంట్లో ఉండే రహస్యాన్ని తెలుసుకోకుండా ఏదో విధానంగా తీసుకునే మొత్తం ఏంటంటే విష్ణువు జగత్ రక్షకుడు రక్షణ కాలుకి పోషించుట అది విష్ణు యొక్క ధర్మం విష్ణు చేసి పని విష్ణు అంటే మళ్ళీ ఒక ఆయన వేరే అని భగవంతుడు చేసి పనే ఆ పని చేసే సందర్భంలో ఆయన విష్ణువు అంటారు చీఫ్ మినిస్టర్ లాగా చీఫ్ అనేది ఒక మనిషి కాదు చీఫ్ అనేది ఒక పదవి అధికారం అధికారం వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళే చీఫ్ మినిస్టర్ విష్ణువు అన్నది ఒక పదవి దాంట్లో ఎవరు అంటే ఎవరిలో ఉన్నది ఆ పరంపరంగా విష్ణు పదవిలో ఉన్నప్పుడు విష్ణు అనబడతారు లేదా పదవి యొక్క లక్షణం ఏమిటి పాలించి పోషించుతారు అంతేతే విష్ణువు లక్ష్మీదేవి భార్య పాలించి పోషించడానికి దగ్గర ఖజానా ఉండాలండి అంతేతను లక్ష్మీదేవి ఆయనకి భార్య భూదేవి కూడా అందరికే భార్య అయింది ఎందుకంటే పాలించి పోషించడానికి భూదేవి భూమి వసుంధర లక్ష్మీ భూమి ఈ రెండు ఉంటే పాలించి పోషించడం కుదురుతుంది అందుకోసం లక్ష్మీదేవి భూదేవి అని తర్వాత అలాగా కూడా రెండు కలిపేసేలా చెప్పడం అలా రెండు వేరే సందర్భాలు చెప్పారు అలా రెండు కలిపారు ఇంత కమ్యూనిటీ ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఎందుకంటే విష్ణువు పాలించి పోషించడం ఆయన సందర్భం విష్ణువు ఇష్టం ఇప్పుడు విష్ణువు పాలించి పోషించడానికి ఈ జగత్తుని పాలించి పోషించడానికి ఆయన కొంత ఎఫర్ట్ చేయాల్సి వచ్చింది దాని అర్థం ఏంటంటే ఆయన శక్తికి హద్దులే ఉన్నది పరిమిత శక్తి ఆయన కూడా ఎక్స్పైర్ చేయాల్సి వస్తుందంటే ఆయన శక్తికి హద్దులు కావాలి అనంత శక్తివంతు కావాలి అనంత శక్తివంతుడు అంటే ఎక్స్పైర్ చేసిన ఏ ఎఫర్ట్ చేయక్కర్లేకుండా జగత్తునంతని సర్వకాలంలో పాలించి పోషించేవా అవ్వాలిస్తారు ఏ ఎఫర్ట్ చేసిన ఒకసారి జనరల్ మేనేజర్ మాతో అన్నారు అయితే వన్ మంత్ అయింది నేను ఆఫీస్ నుంచి వర్క్ షాప్ షాప్ ఫ్లోర్కి వెళ్ళలేదు ఇక్కడ ఆఫీస్ వెళ్ళేస్తున్నాను చేస్తున్నాను ఇన్ఫార్మ్ చేస్తున్నాను వాళ్ళని చూపిస్తున్నాను నేను షాప్ ఫ్లోర్లో అడుగుపెట్టలేదు కుదరలేదు ఇదిగా ఉంది కానీ ఐ కాక బెటర్ ప్రొడక్షన్ దాని లాస్ట్ దాని లాస్ట్ ఉంటుంది అది పవర్ అంటే అంతేగాని షాప్ లోపల వెళ్ళి కూర్చొని గతం పట్టుకుని ఏమైందని అలాగే ఏదో కొంత ప్రొడక్షన్ తీస్తే అది పవర్ కాదు దిస్ ఈజ్ పవర్ అండి కనుక విష్ణువు జగత్తుని రక్షిస్తున్నాడు అంటే ఏ శ్రమ ఏ ఎఫర్ట్ చేయడానికి వీలు లేకుండా చేయకుండా రక్షించగలరా రక్షిస్తే అప్పుడు పరమేశ్వరుడు ఆయన ఎందుకంటే అంత శక్తివంతుడు కాదు ధ్యానస్థమే సింబాలిక్గా ఆయన అనంత చేయని మీద కదులుతాడు తర్వాత కూర్చోడు కరుణించాడు కూర్చోడైనా కొంత ఎఫర్ట్ ఉంది కరుండడంలో ఇలా ఉంటాడు ఇలా ఇది లైఫ్ టైం నడువు వాగుస్తాడు నడువు వాగుస్తాడంటే కానీ నిద్రపోవాలి నిద్రపోతే ఇది లక్షణం తెలివిలో ఉండే రక్షణ చేస్తాడు నడువు వాగుస్తాడంటే అర్థం ఏం చేస్తున్నాడంటే విష్ణువు అంటే జగత్తులో లక్ష్మికి పోషించి పాలిస్తున్నాడు అదే నడువు వాళ్ళకి చేస్తున్నాడు ఆ పని అనంత అది దాంట్లో ఉండే ఉంటారు అంతేగాని గోధుమాపడే హెల్దీ భోజనం చేసినప్పుడు నడువు వాళ్ళకి వస్తుంది అంటే ఈశ్వరుడికి భంగం అవుతుంది కడుపు కొట్టు కూడా వస్తాయి ఈశ్వరుడి కొట్టు నడువు వాళ్ళు చేయడం అంటే నడువు వాళ్ళు చేయడం అంటే ఎఫార్ట్లెస్ ఆయన జగత్తుని పాలించి పోషిస్తాడు అని శిల్పి చెప్పాలి ఎలా చెప్తుంది శిల్పి మాట చెప్పాలండి శిల్పంలో చెప్పాను నేనంటే ఉపన్యాసం చెప్తాను నేను చెప్తున్నాను అందుకు నాకు అడ్వాంటేజ్ ఉంది వాస్తు యొక్క శక్తి నాకు అవైలబుల్గా ఉంది శిల్పి మాట చెప్తాను ఎలా చెప్తాను కల్చర్లో చెప్పి ఉపాధి అలాగే శిల్పి శిల్పంలో వాయువు సూచించింది దక్షిణామూర్తిలో వాయువు కూడా పంచభూతాల్లో ఇది కూడా దక్షిణామూర్తి స్వరూపం శిల్పి ఎలా చెప్తాడు వాయువు ఆయన ఏం కష్టపడతాడో దక్షిణామూర్తి దృష్టి లేదు అది ఎదిరిస్తున్నట్టుగా చూపిస్తుంది అది ఎగిరిపోకుండా ఇది హైదరితే ఒక బంధానాత్మక ఒక రిబ్బన్ కట్టి ఆ రిబ్బన్ ఆ దృష్టి పొజిషన్ చూస్తే ఓహో వాయువు ఉందన్నమాట అది వాయువు అది శిల్పం అలాగే చూపిస్తుంది తిరిగి ఆకాశంలో ఎలా చూపిస్తారు ఆకాశం ఎలా విభజించాలి శిల్పంలో ఆకాశం చూపించాలి ఎలా చూపిస్తారంటే డమరు పెడతారు దక్షిణామూర్తి చేస్తారు ఆయన అలా అందజాయిస్తూ ఉంటాడని చెప్పి అర్థం కాదు డమరు పెడతారు ఆయన చేసిన డమరులో శబ్దం శబ్దం వేడుకున్నాం ఆకాశం జరిగిన ప్రతీకరణ శబ్దం మాత్రం ఆకాశం డమరులో డమరులో సిద్ధం చేసి ఏంటంటే ఆ మధ్యలో ఉంటే ఏ కాలంలో సిద్ధం చేస్తుంది ఎయిట్ కాలంని తీసుకుని ప్లేస్ మనకి డబరు అనే నిర్మాణం ఉంటుంది కాబట్టి ఆ డబరు చేతిలో పెడితే ఆ డబరు చూడగానే మీకు శబ్దం తీసుకొస్తుంది శబ్దాన్ని బట్టి ఆకాశం ఇస్తుంది ఆకాశం ఏ స్వరూపమే వాయువు ఏం స్వరూపమే అగ్ని ఏ స్వరూపం అని చెప్పడానికి ఏ శ్రమ లేదు చేతిలో ఆగడా ఉంటుంది జలము ఈయన స్వరూపము సమస్య లేనట్టుగా జన్మ పృథివీ ఈయన స్వరూపము ఒక విగ్రహం అంతా పృథివీ రాయి రాయి పృథివీ సూర్యుడు యొక్క స్వరూపము ఇక్కడ సూర్యుడిగా ఇక్కడ చంద్రుడు జీవుడు కూడా ఈయన స్వరూపము ఏ విధంగా జీవుడిని ఋషి రూపంగా చూస్తున్నాడు ఇది దక్షిణాముఖిలో అష్టమోక్తి లక్షణం బ్రహ్మాంశనము అనేది మహర్మాసం హిమాంశ కుమారిత్యాభావం చరాచరాత్మకం ఎక్కైవ మూర్త్యస్థం అని మీకు అక్కడ ఇలాగ శిల్పి ఆ శ్లోకంలో ఉండే భావాన్ని శిల్పి చూపిస్తే అలా అంటే అదేవిధంగా పరమేశ్వరుడు అమిత శక్తి మంచిది ఆయన రక్షించి పాలించి పోషిస్తారు ఎప్పటి చేయక్కర్లేదు అని ఇదంతా కూడా శక్తి చూపించడానికి ఏం చేస్తాడంటే అనంత శక్తికి చిహ్నంగా శేష శరీరం వేస్తాడు అనంత శక్తికి చిహ్నంగా ఆయన ఎఫర్ట్లెస్ గా ఇంత సృష్టి చేస్తాడని చెప్పడానికి ఈ లైఫ్ ఇది దాంట్లో ఉండే సింబాలిటీ అంతేగాని ఆయన ఏమో కామలుగా పెట్టి దాని మీద తీసుకుంటారు ఏమవుతున్నాడు వస్తారని ఇలాగా అలా విత్తనాలు తీసుకుంటే ఆ సమస్య ప్రాబ్లం చూసుకుంటారు ఆయన మీద నమ్మవలసిన కన్వీనియంట్ గా ఉన్నది ఆ పాముతో కలిగింది అనుకునే ప్రాబ్లం వస్తుంది నడువు వాడించడం అవసరమైన వాడికి నడువు నొప్పి కూడా వస్తుంది నేను నాకు కర్తవ్యం లేదు నమ్మమ్మ కర్తవ్యం అది ఈశ్వరుడు యొక్క ధర్మం ఈశ్వరుడు కర్తంలో ఉన్నది ఈశ్వరుడు దయాధ్యక్షైన ప్రకృతి స్థూయతే సత్యనాథం ఈశ్వరుడు అధ్యక్ష స్థానంలో ఉంటాడు అది ఈక్షతే ఆయన అధిష్టానంగా ఉండాలి దానికి సాక్షిగా వెళ్తూ ఉంటాడు ప్రకృతి మీద పుష్కరంగా ఉంటుంది ఆయన సృష్టి స్వయంగా పూజలు చేయదు నాకు కర్తవ్యం లేదు ఎందువల్ల ఆత్మవేత్త నేను ఆత్మవేత్తను నాకు ఆత్మస్వరూపం తెలుసు ఎన్నో మహిళలు ఆత్మ అకర్త కాబట్టి నాకు కర్తవ్యం లేదు అయినా క్రియ ఉంటుంది కర్తవ్యం లేకపోయినా క్రియ ఉంటుంది కర్తవ్యం ఉండదు క్రియ ఉంటుంది డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉండదు కానీ డబ్బు ఉంటుందండి డబ్బు ఉంటుంది డబ్బు ఇవ్వడం ఉంటుంది ఖర్చు పెట్టడం కానీ డబ్బు సంపాదించాల్సిన అవసరం మాత్రం లేదు అది పరిస్థితి ఎందుకండి ఈ కర్తవ్యం లేనప్పుడు స్త్రీ ఎందుకు అంటే లోక సంగ్రహ స్థితితో లోక సంగ్రహం అనేది ఒకటి జనులను సంగ్రహించాలి అంటే వాళ్ళు మార్గంలో వెళ్ళిపోకుండా సత్మార్గంలో వెళ్ళిపోకుండా రక్షించాలి లోక మర్యాదలను నిలబెట్టాలి అందుకోసమని నేను లేకున్నా కర్తవ్యం లేకున్నా ఈ ఉపాధి ద్వారా క్రియలు పెరుగుతూ ఉంటాయి ఈ పరిస్థితి నాకు మాత్రమే కాదు అన్యమా ఆత్మవేత్త మనకు అయినట్లయితే ఎవరైనా శ్రీకృష్ణ ఉపదేశం ఉద్దేశం ఏంటంటే ఇది నా స్వరూపమే నేను దైవమే నువ్వు కూడా దైవమే నీకు నాకు తేడా ఏంటంటే నాకు తెలుసు నీకు తెలియదు సపోజ్ నువ్వు తెలుసుకుంటే నువ్వు నేను ఒకటే అని చెప్తాను జ్ఞాని వాస్తవంగా నేను నేను మొత్తం అంటే నేను సిద్ధాంత నా సిద్ధాంతం ఏంటంటే జ్ఞానికి నాకు భేదం లేదు కాబట్టి జీవుడికి ఈశ్వరుడికి భేదాన్ని కలిగించే అంశము అజ్ఞానమే జ్ఞానం ఒక్కటే భేదాన్ని కలిగిస్తుంది ఏదైతే అజ్ఞానం వల్ల వచ్చిందో అది వాస్తవంలో ఉండదు అని అంతే కదండి నేను తెలియదు నేను నరకాన్ని చెప్తూ ఉంటాను ఈశ్వరుడికి జీవుడికి భేదము అనుభవానికి వస్తుంది ఎందువల్ల అజ్ఞానం వల్ల వస్తుంది ఏదైతే అజ్ఞానం వల్ల వస్తుందో అది వాస్తవంలో ఉండదు జ్ఞానం సే భాష वो असल में नहीं रहता है అసల్ మే పదప్రయోగం అలాగే కరెక్ట్గా ఉంటుంది అసల్ మే అంటే వాస్తవంలో ఉండదు ఈ అసలు హిందీ అసలు తెలుగు అసలు కొంచెం తేడా ఉంటుంది సో అజ్ఞానం వల్ల భేదం భాషిస్తుంది భేదం జ్ఞానం వల్ల భాషిస్తే ఉంటుంది అది ఎక్కడికి ఉంటుంది అజ్ఞానం వల్ల భాషిస్తుంది అంటే మటుకు భేదం ఉండదు కాబట్టి నియక్తి మరి ఎవరైనా సరే తన స్వరూపాన్ని తెలుసుకుంటే అది కూడా కర్తవ్యమేమి ఉండదు దాని వారు కూడా లోక సంగ్రహాన్ని చేయొచ్చు అదేమంటున్నారు లోక సంగ్రహం కర్తవ్యమే ఉండదు మరి అయితే అసలు విజయం ఉంటుందా ఉంటుంది లోక సంగ్రహం ఉంటుంది దాన్ని మినహాయించి తత్వ అంటే మినహాయించి దాన్ని విడిచిపెట్టి కర్తవ్యం అంటే ఏదైనా లోక సంగ్రహాన్ని చేస్తారు లోక సంగ్రహం కూడా ఎందుకు చేస్తారంటే ప్రేమతో చేస్తారు ప్రేమ ఎందుకు ఉండాలి ప్రేమ మాత్రం ఎందుకు అంటే దాని లక్షణం ప్రేమ ఎందుకు ఉండాలి అంటే శీతకాలంలో సూర్యకాంతిలోకి వెళ్తే మీకు రక్తబలం కలుగుతుంది కంఫర్ట్ కలుగుతుంది అది సూర్యకాంతి యొక్క లక్షణం అది అదేవిధంగా ఆత్మస్వరూపం తెలుసున్నవాడు ప్రేమ తప్పు ఇదే ఉండదు ఎందుకంటే ఆత్మస్వరూపము సచ్చిదానందం కనుక ఆనందం యొక్క డైనమిక్ ఫామ్ ప్రాక్టికల్ ఫామ్ అనుష్ఠానంలో అంటే వ్యవహారంలో వచ్చేటప్పుడు ఆనందం ఎలా ఉంటుంది అది రైనరీకంగా ఉంటుంది షుగర్ ఉన్నట్టుంది షుగర్ యొక్క స్వరూపం ఏంటి స్వీట్నెస్ కానీ వ్యవహారంలో వచ్చేటప్పటికి అది ఇట్లు హ్యావ్ ఇట్ కాఫీ పంచదారులలో ఉండకూడదు కదా కాఫీ అంటే కొద్దిగా స్వీట్నెస్ ఎంత స్వీట్నెస్ అవసరం కాఫీ యొక్క ఇతర ధర్మాలని తప్పిపుచ్చాలంత స్వీట్నెస్ అది ప్రాక్టికల్ యూసేజ్ అలాగే కాబట్టి మొత్తం మందారంతా మొత్తం వచ్చేస్తుంది కాఫీ మొత్తం అలా చేయదు ప్రాక్టికల్ మెథడ్ ఆఫ్ అప్లికేషన్ తెలిసేది విధంగా ఆత్మ ఆనంద స్వరూపము పూర్ణము అని తెలుసుకున్నవాడు ఆ పూర్ణత్వం ఎలా బయటపడుతుంది నేను పూర్ణంలో పూర్ణంలో అంటూ నా దగ్గర చేస్తూ ఉంటారా ఇది అలా కాదు ఆ పూర్ణత్వం యొక్క ప్రకాశం ఎలా ఉంటుందంటే కంప్లైంట్స్ ఉండవు డిమాండ్స్ ఉండవు ఎప్పుడు కూడా ప్రేమను ప్రకటిస్తూ ఉంటుంది అదే మరి పూర్ణత్వం అలాగే ఉంటుంది పూర్ణత్వం అంతేకాని నేను పూర్ణుడను బ్రహ్మణ భాష కూర్చోడు లేకపోతే పూర్ణ పూర్ణ స్వామి పూర్ణ స్వరూప స్వామి స్వామి అలా కూర్చోడు ఒక ఉపాధి ఒక బిల్లు కింద పెట్టుకోవడం పూర్ణత్వం అది ఆ వ్యవహారంలో కథకమవుతుంది ఆ పూర్ణత్వంలో భాగమే లోక సంగ్రహం మనం ఏదైనా ఒక పని చేస్తే దానివల్ల పది మందికి ఒక ఒక ధర్మ ఒక న్యాయ ధర్మాన్ని అందజేసే వాళ్ళం అవుతాము అనే ఒక అనే ఫీలింగ్ కలిగినప్పుడు ఆ పనిని ఉల్లాసంగా చేయటమే ఈ పూర్ణత్వం యొక్క లక్షణం మనకి ఏం కలిసి వచ్చింది అని అనుకున్నాడు నాకే లాభం ఉంటున్నారు కనుక శ్రీకృష్ణుడు నాకే లాభం లేదు ఈ రథానికి వెళ్తే నాకే అని అన్నారు అంటే ఆయన అపూర్ణుడు ఆయన పూర్ణుడు కాదు ఆయన పూర్ణుడు కనుకనే లోక సంగ్రహం చేస్తుంది ఇది కూడా అతనికి ఏమిస్తుంది అస్మాత్ ఆత్మవిధ ఇదే పరిస్థితి ఏ నీకు అంటే లేకపోతే ఇవన్నీ ఆత్మజ్ఞానికి కూడా ఏంటంటే మీకు క్రియలతో సంబంధం లేకుండా మీరు లోక సంగ్రహాన్ని చేయబోయి క్రియలను చేయడం జగదే విజ్ఞానం కర్మసంగిణం ఇది చాలా క్రిటికల్ గా ఉంటాయి అంటే ఒకప్పుడు కొంచెం కాంట్రడిక్షన్ కూడా అనిపిస్తుంది కానీ క్లియర్గా ఆ కాంట్రడిక్షన్ ని మనం వర్కౌట్ చేసుకుని బయటకు సమన్వయం చేసుకుంటాం ఇప్పుడు ఆత్మస్వరూపం నుండి క్రియలేదు ఆత్మ స్వరూపంలో క్రియలు కాబట్టి ఆత్మవే కర్తవ్యతంలో ఎన్ని కర్తవ్యతంలో ఏమి ఆత్మవిత్ ఎవరైనా ఆత్మ చేయాలి అనే విధి నిషేధాలు ఏమి మోహన్కి విధి నిషేధాలు ఏంటి రామకృష్ణ మోహన్కి విధి నిషేధాలు ఏంటి విధి నిషేధాలు ఏంటి ఇతర జగత్ మహారాజు దేవుడు బయటపెట్టి హారతి ఇస్తున్నారు హారతి ఎన్ని ఇస్తున్నావు అంటే దీనిలో రీజన్ వైహిషి కూడా ఆయన చెప్తారు ఉద్యోగం వచ్చిన వాళ్ళందరికీ హ్యాపీగా ఫీల్ అవుతాను మరాఠ మరాష్ట్రాలలో అంటే మహారాష్ట్ర ప్రాంతంలో ఈ హారతికి ఇంపార్టెన్స్ ఎక్కువ హారతి ఎక్కువ ఇస్తాను అంతేనా మీరు హిందీలో కూడా హారతి ఇది మేజర్ ఏదో యుద్ధం చేసిన పని చేస్తాను హారతి ఒకసారి ఇక్కడ ప్రయాణం అంతా పది తర్వాత ప్రయాణం నీళ్ళు తగ్గి ఒకసారి ఎవరు మధ్యలో అభివృద్ధి ప్రయాణిస్తున్నాం ఇల్లు చెప్పలేదు సాయంకాలం ఏదో ఇల్లు పెట్టాం ఇంకే వాళ్ళు ఏమన్నా హారత ఉన్నారే భోజనాలు పెట్టేస్తాం సరే కానీ హారతి వాళ్ళ అమ్మాయి వాళ్ళందరూ తమకు తృప్తి ఏమంటారని నేను నేను సమావేశంగా హారతి ఎంతో మనం తృప్తి దానికి ఎందుకు వెళ్తుంది ఇంకా పనులు కూడా ఉన్నాయి మళ్ళీ చల్లార్పు కూడా వస్తుంది కాబట్టి ఆ టైంలో నేను ఎక్కువ ఆటలు పని చూడండి కుర్చీ కావాలంటాను అంటే ఆ కుర్చీ నేను వద్దున్నాను కాబట్టి అక్కడ ఏదైతే వాళ్ళు ఆటలు మొదలైంది అది అవగా దీని ఎవరైనా తర్వాత హార్ట్ మధ్యలో ఒక ఆయన డ్యాన్స్ కూడా ఆ పద్యాలు పాటలు పాడుతూ డ్యాన్స్ చేయాలి మేము పదిహేను నిజాలు ఐదు ఆరు ఇంకా ఎక్కడానికి దీనికి ఒక ముప్పై ఉంటుందండి అంటే నేను చేస్తాను నేను వెళ్తాను నేను నా వల్ల కలయితే నేను నేను వెళ్ళలేను నేను వెళ్ళొస్తాను నేను స్లోగా నేను వెళ్ళటానికి అయితే స్కాన్ చేయలేదు ఈ జ్ఞానం లేదు ఇప్పుడు లేదు అదర్శం హ్యాపీ అప్పుడు పాయింట్ నేను బయటకు బయటకు వచ్చేసిన తర్వాత నాతో మాట్లాడుతున్నాను అంటే మనం నేను ఎక్కడ విజ్ఞాపనం తీసుకుంటే అప్పుడు తీసుకెళ్ళాను హారతి మహారాష్ట్ర అందుకోసం నేను హారత సంగ్రహం కాబట్టి ఆత్మజ్ఞానానికి సంగతనం ఉంటుంది కానీ ప్రియలు ఉంటారు అలా చేస్తేనే ఉంటుంది దోషంగా చేస్తేనే ఉంటుంది ఎందుకంటే భారతీయ నది భక్తులకి చాలా ఉల్లాసాన్ని కలిగిస్తుంది వాళ్ళలో భక్తి భావాన్ని ఉద్బుద్ధం చేస్తుంది వాళ్ళు భేదదృష్టి కలిగి ఉంటారు మహాత్ములకు భేదదృష్టి లేకుండా భారతీయ నది చేస్తారు అంటే దాని పేరు చెప్పింది అక్కడ నుంచి ప్రవృత్తి తీవ్రంగా ప్రయాణించాలని వస్తుంది కాదు ఎంత వానికి లోక సంగ్రహం అవసరము ఆ నిర్ణయం లోక సంగ్రహం కోసం ఎందుకంటే ఆత్మజ్ఞానం అయిన వారు అందరూ ఆత్మజ్ఞాన్ని మర్యాద చేస్తారు భూతి కామ ఆత్మవిధం అత్యేతని లోకోపనిషత్తులు నిర్దిష్టం ఉండాలి ఆత్మవేత్తని లోకంలో ఉన్నతని సంబంధించిన అర్పిస్తారు కాబట్టి ఆత్మవేత్త కనుక దేంట్లో ఏం అందరూ ఉత్సాహంగా చేస్తారు అటువంటి సందర్భంలో ఈ ఆత్మవిధి ఏం చేయాల్సి ఉంటుందంటే వాళ్ళని ప్రోత్సాహం చేయాలి కానీ వాళ్ళకి బుద్ధిభేదాన్ని కలిగించవచ్చు బుద్ధిభేదం అంటే ఇప్పుడు మనం హారతిగా వాళ్ళ దగ్గర హారతి ఏమైనా ఆత్మ కంటే వేరే హారతి ఏంటి మనం అనుకోండి అది ఆత్మ తెలియదు కేవలం ఈ హారతిని మహాత్ములు నిరాకరించేది అనే మాట తెలుస్తుంది మిగతా ఏంటి ఇది ఒకటే తెలుసు తెలిసి వాళ్ళకి తెలియదు కానీ ఇంటికి తెచ్చింది అదే తెలిసింది కోసం సరే ఆయనే హారదక్కర్లేదు మన గురించి మనం మానదనం ఆ విధంగా బుద్ధి భేదాన్ని కలిగించవచ్చు అజ్ఞానులకు అజ్ఞానం కనుకనే కర్మ సంగినం కర్మ ఎందు ఆసక్తిని కలిగి ఉంటారు లింగాన్ని కలిగి ఉంటారు అంటే కర్తృత్వాసక్తి ఉంటుంది భక్తృత్వాసక్తి ఉంటుంది కర్మాసక్తి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి కర్మకి సంబంధించి ఎన్ని ఆసక్తులు ఉండటానికి అవకాశం ఉందో అన్నీ ఉంటాయి ఎందుకంటే అజ్ఞానం ఆత్మస్వరూపంలో క్రియ లేదు అని తెలుసుకోలేకపోతారు అటువంటి అజ్ఞానంలోని ఎప్పుడు కూడా వాళ్ళకి నెల నెలగా సమగ్రంగా జ్ఞానాన్ని బోధించాలి కానీ వాళ్ళని ఏదో నెత్తి మీద శిక్షించి కొట్టిన విధంగా ఆత్మకి క్రియ లేదు కాబట్టి అతనికి పోవాలని అలా బుద్ధి భేదాన్ని పరిగణించవచ్చు అంచేతనే మనం పాఠం వేదాంత పాఠం చెప్పేప్పుడు ప్రజలుగా చెప్పుకోవాలి జనరల్గా అలాగే దాన్ని హ్యాండిల్ చేయాలి అంతేకాదు నేను ఎవరో మన దేవాలయంలో ఇక్కడ దేవాలయంలో మంచిగా వ్యవస్థానంలో చేస్తాను మీరు ఏదైనా ప్రసంగం చేస్తే బాగుంటుంది అంటే నేను ఏ సమయంలో కన్సిడర్ చేయాలి కదా మనం ఇక్కడ చూసినప్పుడు అంతేమనే దురదోషాన్ని మనం పరిశీలించి దీన్ని బట్టి మనం తీర్పులైతే ఏ సందర్భంలో అంటే హారత అయ్యారు ఇక్కడ హారత ఇచ్చిన బయట నుండే వాళ్ళు రాలేదు అంటే నేను చెప్పాను ఇది నాకు ప్లేస్ పరిస్థితిని ఏమిటి అప్లేదా ఎందుకంటే వాళ్ళు హారత పెడతారు వేదాంతం లేకుండా గంట పెడుతూ ఉంటారు హారత వెళ్ళిపోతారు వెళ్ళిపోయి హడావిగా ఉంటారు అసలు ఏదో ఏమో కొంత ఉద్యోగం అనుకుంటున్నాం ఏం చెప్తారో చెప్తామని ఒక ఐదు క్యూరియాసిటీతో ఉద్యోగించుకుని వెళ్తూనే ఉంటాం ఈ లోపల ఎవరో వచ్చి మనం మనం దాచుకుంటూ వెళ్ళి గంట సందర్భంగా తర్వాత అక్కడ వచ్చి నేను మాన్యత్వం ప్రారంభిస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది ఏది ఏం చెప్తున్నాడు ఎలా చెప్తున్నాడు దేవుడికి నాకు ధైర్యం ఏంటంటే మనం ఎక్కడైనా దేవుడికి హారం చెప్తున్నామో దీన్ని ఎలా చెప్తున్నాడు ఆదరణ కాబట్టి ఇది వెళ్ళి వర్కౌట్ మీరు చెప్పేసి నేను పాఠం చెప్పుకోవాలండి మీరు వర్కౌట్ ఎందుకంటే మనం బుద్ధి భేదాన్ని కలిగిస్తాము అంతేకానే ఎక్కడికైనా దేవాలయంలో ప్రసంగం చేయాల్సి వస్తే నేను కేవలము భక్తి ప్రసంగమే చేస్తాను ఆత్మ ప్రసంగం నేను చేయను అక్కడికి వెళ్ళి అసలు యోగ్యాన్ని దేవతాంతా వస్తే అన్ని ఒక అన్నోహం నతవేద యథాపతి ఇలాంటి వాక్యాలు నిత్యమే పనులు ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి ఆ పశుభూమి మాట అర్థం అవుతుంది ఇంకా ఏమీ అర్థం కాదు కాబట్టి పశుభూమి వాళ్ళు ఏ అర్థం అవుతున్నారో ఆ అర్థం అక్కడ లేదు కానీ నాకు ఇంకోసం అర్థమవుతుంది మొదటి వస్తుంది గౌరవాన్ని కాబట్టి ఈ టెంట్లో మూడు గౌరవాన్ని పుస్తకాలు రెండు ఒకటే ఉంది ఇప్పుడు రెండు ఉన్నాయి నేను అస్తమానం వ్యవహారం చూస్తూ ఉంటాను మీరు అప్పుడప్పుడు తిరగేస్తూ ఉంటే బాగుంటుంది ఎప్పుడో పాటలు కూడా చదువుతాం పాటలు విధంగా ఉండదు ఆనందం అనేది మనకు దొరుకుతాయి కనుక బుద్ధిభేదాన్ని కలిగించకూడదు జ్ఞానులకు బుద్ధిభేదాన్ని కలిగించకూడదు ఎవరితో పాటు నడవాలి సో మీకు దీంట్లో ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి ఒకటి ఇమోషనల్ గా డిస్టర్బ్ చేస్తున్నాను వారికి మీ ఇమోషన్స్ ఇచ్చా నువ్వు నీ అహంకారం ఇచ్చా నీ ఇమోషన్స్ ఇచ్చా రిగతి ఇచ్చా ఇచ్చా ఉంటుంది అది మంచి అది ఏమవుతుంది అలా చెప్పకూడదు వాడితో పాటు మనం కూడా వెళ్ళాలి నది యొక్క ప్రవాహ దిశని మార్చాలి అంటే మీరు అబ్రప్ట్ గా మార్చలేదు ఇలా వెళ్తున్న నదిని అక్కడ ఆపోజిట్ ప్రవాహంతో వెళ్ళే వెళ్ళాలి ఆపోజిట్ డైరెక్షన్ లో రావాలా ఏం చేయాలంటే నదితో పాటే వెళ్ళాలి వెళ్ళి ఆపుగా తీసుకురావాలి మైల్స్ దాన్ని వెనక్కి అంటే అబ్రప్ట్ గా పెట్టాలి అలాగే ఇమోషనల్ డిస్టర్బ్ గా ఉన్న దర్శనంతో వాటితో పాటు నడుస్తూ ఉంటారు నా ద్వారా మనం వార్తలు అయ్యంటారా లేదా నాతో పాటు నువ్వు వార్తరా వాటితో పాటు నడవడానికి అడగడం వెళ్ళడం అడగంటారా మధ్యలో ఈ పనుల్లో ఉంది చెప్పి వారి సమస్యను వ్యాలిడేట్ చేసి కాబట్టి మిగతా సమస్య నేను నీ పొజిషన్లో నేనంటే నేను నీకు వల్లనే ఉండేవాడు నువ్వు ఇబ్బంది పడ్డాము పేడాన్ని అనుభవించడం అది యథార్థం అది దాంట్లో ఉద్యోగం ఏం అని రాయకుండా ఈ పద్ధతి తప్పు కొంత తెలివిటీ ఉన్నారా ఏం పద్ధతి జాగ్రత్తగా చెప్పి వారు కనుక విజయంగా అందించుకున్న వారైతే ఎప్పుడో చెప్పాలి ఏం ఇచ్చాను అల్టిమేట్ అంతేగాని అన్నప్రాసంతోనే అవకాశాలు ఇది ఉపనిషత్తు ఉంటుంది అవకాశం అన్నప్రాసంతో పెడితే విజయం లేదు చాలా కష్టం కాబట్టి అజ్ఞానాలు కర్మ కలిగిన వారు కర్మాసక్తిలో ఉంటారు వాళ్ళ దగ్గరికి అసలు గవర్నమెంట్ కాదు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు వాళ్ళతో కలిసిపోయింది ఒకసారి నేను బాంబేలో మహాలక్ష్మి బాంబేలో దిగు తీసుకెళ్ళాను దిగు తీసులో హరే కృష్ణ తెలుగులో కృష్ణాధికారులు దాంట్లో ప్రవేశించారు దాంట్లో ప్రవేశించేప్పటికీ అక్కడ వాళ్ళు డ్యాన్స్ చేస్తూ కృష్ణ నామాన్ని జపిస్తారు దానికి ముందు ఏదో ప్రసంగం అది ఉంటుంది హాఫ్ ఏదనే నన్ను అక్కడ స్వామి నేను చూసేదాన్ని దగ్గరికి వెళ్ళాను అంటే తమరు మాట్లాడితే సాధారణంగా ఎవరు తీసుకున్నట్టు మా దయానంద సరస్వతి గారు ఆయన దయానంద సరస్వతి గారి పేరు విన్నాడు అద్వైత ఆయన మరి కృష్ణ రామకృష్ణ సంఖ్య అంటే ఇప్పుడు నేను అక్కడ ఏం మీరు ఏదైనా ప్రసంగం చేస్తారా అని మరి ఏం చేస్తాం మీరు చెప్పాలి ఏం చేస్తాం ఇప్పుడు మేము హరే కృష్ణ కీర్తనం చేస్తాం నేను కూడా అది చెప్తాను అంటే మేము నిలబడి దేవుడు వాళ్ళతో ఉత్సాహంగా చేస్తాం మీరు మీ ఎలా సౌకర్యంగా ఉంటాం అది ఏం నేను నాకు నేను కొంతసేపు కూర్చుని ఒక కొంతసేపు కూర్చుని నా సౌకర్యాన్ని చెప్తున్నాను నేను కూడా నిలబడే చేశాను కొంతసేపు ఉంటాను నేను చేతనైనప్పుడు అలాగే చేయాలి అక్కడికి వెళ్ళి ఆ కృష్ణ ప్రయత్నమే చేయాలి కానీ వాళ్ళ దగ్గర ఆత్మజ్ఞానము అర్థ అభ్యర్థాలు కానీ మాటలు మాట్లాడితే వాళ్ళకి సమయం చేయినారు మనం చేసామనుకోండి ఇది అలాగే అదే రామ ఆ మంత్రం యొక్క విశిష్టత ఏదైనా చెప్పాలి అది కూడా వాళ్ళ ఉపయోగపడేస్తారు వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వాళ్ళ ముఖప్రీతి వచ్చిన వాళ్ళని చెప్పినట్టు మన సిద్ధాంతాన్ని మనం కాబట్టి ఈ విధంగా మనం పలుకుపోయిట్లో ఉండాలి కానీ అడ్డగోలుగా మాట్లాడతాం ఎదరవాళ్ళకి ఇద్దరు తెలియదు మాట్లాడతాం అలా బుద్ధి భేదాన్ని కలిగించకుండా అజ్ఞానం బట్టి బుద్ధి భేదాన్ని కలిగించారు వాళ్ళు కర్మలో సంఘాన్ని కలిగి ఉంటారు వాళ్ళకి ప్రోత్సాహం చేయమన్నారు దోష అయ్యే ఏదైనా హిందీలో జోష్ జోష్ అంటూ ఉన్నారు అన్నారా జోష్ ఇవ్వాలి అదే అదే ఆ జోష్ అయింది దోష వివేకంటే వాళ్ళకి ఉత్సాహాన్ని కలిగించాలి వాళ్ళతో క్షేమించాలి కర్మలు చేసుకోండి కర్మలు చేసుకోండి క్షేమించాలి వాళ్ళకి తప్పు తెలియదు సర్వకర్మాన్ని ప్రతి కర్మ అంటే సర్వకర్మాలు అంటే మంచి కర్మలనే అర్థంలో ఏదో సందర్భంలో అధర్మ కార్యాలని కాదు అధర్మ కార్యాలను మాత్రం మనం సపోర్ట్ చేయాలి సపోజ్ అక్కడ ఏదైనా ప్రతిశోష చేస్తున్నారనుకోండి దోష ఇంకా శ్రీకృష్ణ దేశంలో ఇంకా నేను కాబట్టి నేను కూడా వాళ్ళ దోషం పంపిస్తాను మీరు నందుతో ఉండండి అలాగే ఉండకూడదు అధర్మ కార్యాలకి ఎక్సెప్షన్ అది అది అక్కడ ఈ ప్రసంగంలో రాదు సర్వధర్మాలు అంటే యోగ్యమైన ధర్మలు ఉంటాయి దాంట్లో ఆవసరం నామ సంకీర్తనలు అలాంటిదేమో ఉంటాయి అంతవరకు ఆ లక్ష్మణ వేషం ఏదో ఉంటారు లక్ష్మణ మాట మీద నాకు ఇష్టం ఉంది ఎందుకంటే రామాయణంలో లక్ష్మణ రేఖ లేదేమి లేదు వాల్మీకి రామాయణంలో లేని వాళ్ళే అవసరం లేదు లేకపోలేని లక్ష్మణ ఎప్పుడు వాళ్ళేది ఇప్పుడు మొత్తం జాగ్రత్త కాబట్టి మరి దాన్ని నేనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఒక లిమిట్ ఉంటుంది లక్ష్మణులు రేఖ లేదంలో వాల్మీకి రామాయణం ఇలాంటి నదిలో సమాచారం సో ఆయన ఆ లిమిట్ దాటి ధర్మ పరిధిలో వాళ్ళు కర్మలు చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఏ కర్మలు చేసుకుంటే వాటిని దోష మనం దోష చేయాలి ప్రోత్సాహం చేయాలి దోష సంబంధం ఎలా ప్రోత్సాహం చేయాలి మన ఉద్దేశం ప్రోత్సాహం చేయాలి విద్వాన్ గుప్త సమాజం చక్కగా తాను అతిరిస్తూ ప్రోత్సాహం తాను ఉత్సాహంగా అతిరిస్తూ ప్రోత్సాహం అంతేగాని తాను తెలియకుండా ప్రోత్సాహం చేయాలి మనం పేపర్లో కొట్టినట్టు లభ్యతలు జస్ట్వే ఎంకరేజింగ్ నువ్వు పాటిస్తావు కానీ మళ్ళీ ఆ ధర్మం అనేది వస్తుంది ఒకసారి శ్రీకాశ సొసైటీలో వాళ్ళ పూజ వాళ్ళు నన్ను అడిగారు నేను శ్రీకాశ సొసైటీలో ఉన్నాను అనుకున్నాను అలా ఉన్నారంటే స్వామి మీరు పూజలో పాల్గొంటారా అని నేను ఇంకా పాల్గొంటాను వెళ్ళి కూర్చున్నాను వాళ్ళ పూజ ఎంత బాగుందంటే అది స్త్రీలు బయట చాలా చక్కటి పూజ వాళ్ళ విగ్రహం ఏం చెప్తారు దీపం వెలిగిస్తారు ఆ దీపం ముందు ఈశ్వరుని భావన చేస్తారు అగ్నిహోత్రం ఎవరికి చేసిన పూర్వం వాళ్ళు ఎవరో విగ్రహంగా పెట్టుకునే వాళ్ళు ఇప్పటికి కూడా వైద్యుడికి విగ్రహంతో సంబంధం ఉంది అగ్నిహోత్రాన్ని జ్వాలం చేస్తాడు దాంట్లో హోమం చేసుకుంటాడు అయితే సూర్య భగవాను చూసి ప్రార్థన చేస్తాడు విగ్రహంతో మాత్రమే వైద్యుడు సత్తా వైద్యుడికి విగ్రహం వస్తుంది వాళ్ళు తీసేస్తూ సొసైటీ వాళ్ళు దీపం వెలిగిస్తారు ఆ దీపానికి ఇంకా అక్కడి నుంచి మంత్రాలు అందిస్తారు మన దగ్గర మంత్రాలు అందిస్తారు వాళ్ళు ప్రసెంట్గా చెప్తారు ఉపచారాలన్నీ కూడా సందర్భంలో ఉంటాయి స్నానం ఉండదు అగ్నిహోత్రుడికి స్నానం ఏం చేస్తానండి నేను ఎక్కడ హోమాల్లో స్నానం ఉంటుందా ఉండదు స్నానం ఉంటుంది ఉండదు స్నానం విగ్రహాలు ఉంటుంది కానీ అగ్నిహోత్రుడి దగ్గర ఉండదు అలా గుర్తున్నాను వాళ్ళ స్నానం ఉందన్నా ఎక్కడో పక్కన పోయాలి ఏమీ లేదు చాలా బాగా చేస్తాం తర్వాత హారతి ఇస్తాం అలా హారతి అలా ఏం చేస్తామంటే హారతిని ఎదిరిస్తాం ఎదిరించిన మంత్రంతో హారతి ఇచ్చి ఒక వ్యక్తి ఇస్తారు కదా వ్యక్తి విడిగిస్తారు హారతి సంపూర్ణంగా వ్యక్తి ఈ వ్యక్తిని ఆ దీపంతో పనిచేస్తారు అక్కడ ఒక వ్యక్తి జరుగుతూ ఉంటుంది ఆ వృత్తిలో ఈ వ్యక్తిని కలిపి సో రెండు వస్తువులు కావాలి రెండు కలిపి నేను ఇలా ఏమంటున్నానంటే వీరు ఈశ్వరుడితో కలుసుకోండి వీరు ఈశ్వరుడితో విడిగా ఉండడం అజ్ఞానం చేస్తుంది ఈ హారతి హారతి అంటే జ్ఞానం స్వతంత్ర సూర్యో భాతి అంటే జ్ఞానం జ్ఞానం అంటే ఏకత్వమే అభేదమే కాబట్టి ఈ వ్యక్తి వెలిగే వస్తే నా వెలిగే వస్తే కనబడి ఆ తర్వాత మనం కృష్ణించి ఆ విధంగా పూజించుకుంటాం చాలా బాగుంది పూజ సో అది ఎంజాయ్ చేస్తారు పూజ అవతల అలా చేయాలి ఇంకో చోట మనోత్సాహంగా పాల్పోవాలి మనం ఏం చేయలేదు వాళ్ళు రెగ్యులర్లు లేకుండా కూర్చొని కూర్చొని వాళ్ళ నిమిత్తం మన ఆశించడం కలగట్టుగా మనం కూడా చేసినట్లయితే వాళ్ళు ఎంతో ఆనందపడతారు ఎందుకంటే సన్యాసం అంటే కొంత సమాజంలో ఆ మర్యాద అది ఉంటుంది ఇందులో లెక్కలకి చేస్తున్నాను కొంత రెస్పెక్ట్లోనే ఉంటుంది వాళ్ళందరూ వచ్చే సెకండ్ చేస్తూ ఉంటారు సో ఆ విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి ఈ ఫిలాసాఫికల్ సొసైటీ ఇది సనాతనం కాదు ఇదేమో మా విగ్రహారాధన లేదు ఇది తీసుకొస్తూ అలా మొదలెట్టకూడదు ప్రతిదాన్ని ఖండించడం అనేది తప్పదు విషయే సర్వకర్మాణం విద్వాన్ వ్యక్త సమానం ఇంకోసారి ఒకసారి ఒక విద్యం సంథింగ్ సిమిలర్ చెప్తుంటే దానికి సంబంధించినటువంటి పూజారితో హ్యాపీగా పాల్గొన్నాము కీర్తన కూడా పాల్గొన్నాం ఈ లోపల కోపం మొదలు కోపం చేస్తాం ఒక మహాత్ముడు ఆయన బిల్వ పక్కన తీసుకొని నేతిలో ఉంచి ప్లేట్లో వచ్చి నా దగ్గర తీసుకున్నాను తీసుకు నాకు ఇచ్చాను నా దగ్గరలో ఇస్తే నేను వస్తున్నాను పక్కనే మంచి చేతిస్తే వస్తున్నాను ఏం చేయాలో అర్థం కాదు పక్కన ఆ తర్వాత మీరు హోమం చేయండి నేను మళ్ళీ ఆయా కళ్యాణం చేయించాను నేను హోమం చేయండి నేను వదిలి చేస్తాను కన్యాసికి హోమం విధానం కాదని మాకు అంగీకారం కాదు ప్రతి సంవత్సరంలో నా దగ్గర నేను ఏది చేయాలి మీరు ఏంటి కాబట్టి మన ధర్మం పరిధి దాటకుండా మనం వాళ్ళకి ప్రోత్సహించాలి సో వాక్యం ఏంటంటే విజ్ఞానం సమాచారం ఉంది ఆశ్చర్యాన్ని కూడా ఆచరించాలి అంటే విద్యార్థితో వాళ్ళు ఆచరిస్తున్నట్టు ఆచరించాలని కాదు వాళ్ళు ఏ శ్రద్ధతో ధర్మాచరణ చేస్తున్నారో ఇది కూడా అంతటి శ్రద్ధ కలిగి కర్మాచరణ చేస్తున్నట్లుగా వాళ్ళకి ఒక రకమైన ప్రోత్సాహం ఉంది అంటే అంతేగాని వాళ్ళందరూ కర్మాచరణ చేసుకుంటున్నారు కాబట్టి నేను కూడా నా ఆత్మనిష్టం విలువచేసి వాళ్ళతో చేరి కర్మాచరణలో పడిపోతానని అది కాదు అర్థం ఆ సందర్భాన్ని బట్టి అలా చేయాలి అంతేగాని వీడు తన జ్ఞాననిష్టం వీడికి కర్మలో ప్రవేశించడం కాదు అర్థం అలాగే దట్ ఈస్ నాట్ పద్ధతి అది పద్ధతి కాబట్టి నేను ఒకటో రెండు ఇస్తాను కాబట్టి చందాలు వసూలు చేసి యజ్ఞం చేస్తాను ఇప్పుడు చందాలు వసూలు చేసి యజ్ఞం చేశారనుకోండి ఆ యజ్ఞ ఫలం పుడుతుంది యజ్ఞం ఫలం పుడుతుంది కదా అపూర్వం ఈ అపూర్వం అది అది వేస్తుంది యజ్ఞం పూర్తయ్యేందుకు వేస్తుంది ఇప్పుడు లేచి ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాక మన హింసపడుతుంది ఇంటికంటే చందా చేసి కదా అలాగే కాదు చందాలు వసూలు చేసి యజ్ఞం చేయడం కాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అన్నది కష్టపడితే వాళ్ళు సంబంధం సంఘంతో సంతృప్తి భూతృత్వం వాళ్ళు చేసుకుంటుంటే గోల్ బ్లెస్ and participate in the karma ఎందుకంటే వాళ్ళు మీ జ్ఞానంలో పార్టిసిపేట్ చేయడం సంభవం కాదు వాళ్ళ వల్ల కాదు కాబట్టి నిజం వాళ్ళ కర్మలో పార్టిసిపేట్ చేయి వాళ్ళని నిరుత్సాహపరచద్దు వాళ్ళనేమో వాళ్ళ కర్మభావాన్ని పెట్టద్దు ఎప్పుడో విమర్శించద్దు అని అంటే బుద్ధిభేదాన్ని కలిగించవచ్చు బుద్ధిభేదము అంటే అర్థం ఏంటి వైద్య వైద్యుభావము వాళ్ళ మనస్సులో ఓ సంశయాన్ని పెట్టడం ఈ కర్మలు మనం చేస్తున్నాం ఇవన్నీ వేస్ట్ చేయము అనే సంశయాన్ని పెట్టవద్దు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టద్దు పాఠం చేసినప్పుడు చెప్పడం కాదు పాఠం చేసినప్పుడు పాఠం దాన్ని మార్చడానికి లేదు అని ఒక అభిప్రాయం చాలా ప్రాక్టికల్ సలహా ఎందుకంటే ఇక్కడ వేదం యొక్క ప్రవృత్తిని కొంతమంది అర్థం చేస్తారు వేదం ఏం చేస్తుందంటే సమయదిన ప్రధానంగా ఉన్నవాడిని అంటే నమ్ముతున్న మానవగా ఉంటాడు ఏ కన్నా చేయకుండా అలా ప్రదర్శిస్తాడు అటువంటి వారికి వేదం ఏమనిపిస్తుందంటే ఏదైనా కర్మ చేయలేదు అకారణం అంటే మంద కారణం శ్రేయ అసలు ఏ కనీ చేయకుండా నమ్ముతున్న వానపంలో పదవి ఉండడం కంటే మెల్లగా వెళ్ళినా పని చేసుకోవడం మంచిది అని చెప్తుంది కాబట్టి తమో గుణంలో ఉన్నవాడికి నువ్వు కర్మలు చేయండి కర్మలు చేయమంటే వాడు ఎందుకోసం చేయాలని అడుగుతారు ఎందుకంటే సోమరు అలాగే అడుగుతారు సోమరిని ఏది నిలబడవాయా అన్నారు అనుకున్నాను ఎందుకంటే ఎందుకు లేచి నిలబడాలి స్వభావం ఇస్తున్న వాళ్ళ అని అడుగుతారు మరి నువ్వు లేచి నిలబడితే నీకు ఏదో పుణ్యం వస్తుందనో ఏదో నీకు లాభం వస్తుందని చెప్తే కాబోతున్నప్పుడు అప్పుడు లేచి నిలబడాలి కాబట్టి వారికి ఏమని చెప్తారు శాస్త్రం ఏమని చెప్తుందంటే నీవు అలా మందంగా పొందింటే జీవితం అంతా ఏర్పడుతుంది అలా కాకుండా నువ్వు వ్రతాలు యజ్ఞాలు యాగాలు ఎవరైనా చేసుకుంటే నీకు స్వర్గం నీ కోసం ఎదురుపిస్తూ ఉంటుంది అంటే స్వర్గంలో ఏదైతే ఉంటుంది అంటే ఇప్పుడు నీకు సోఫాలో అద్భుతం అంటే ఇష్టం కదా అవును అక్కడ ఇంకా అద్భుతమైన సోఫాలు నీకు భోజనం చేయడం అంటే ప్రీతి కదా అవును అక్కడ ఇంకా అద్భుతమైన భోగాలు భోజనాలు ఉంటాయి నేను డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడడం చేస్తాం కదా అవును అక్కడ ఎంత మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒక అలాగా ఏదో బాగా మన ఎప్పుడు ఎదురు చేయాలని కావాలంటే ఈ ఎదురు సరే అయితే అని వాళ్ళు ఎదురు చేస్తారు అందుకోసం చెప్పింది కానీ అంతేకాని శాస్త్రానికి తాత్పర్యం గర్భం ఎదురుగా ఉంటుంది అని దానికి నేను వెళ్తే అక్కడ డ్యాన్స్ లో చూస్తానని చెప్పడం శాస్త్రం ఏమైనా లేవో అలాంటి శాస్త్రం యొక్క తాత్పర్యం దీన్ని కర్మలో ప్రవేశపెట్టాలి అకరణాత్ మందకరణం వీళ్ళు వెళ్ళవెళ్ళగా కర్మ చేస్తూ ఉంటారు కామన చేత ప్రేరితుడే కర్మ చేస్తూ ఉంటారు చేస్తూ చేస్తుంది మన రజోగుణము అప్పుడు వారికి నేను సత్వగుణ ప్రధానంగా అయితే మంచిది కాబట్టి నిష్కామ కర్మ చేయడం వల్ల సత్వగుణ ప్రధానంగా మనకు నిర్మాణం అవుతుంది ఆ నిష్కామంగా చేసినప్పుడు ఆడద్వేషాలు రజోగుణము తొలగిపోయి హృదయం స్వచ్ఛంగా పవిత్రంగా సంతంగా ఉంటుంది అది కోరగలిగినటువంటి స్థితి కనుక నిత్యకర్మని నిష్కామంగా తెలుసుకో అని చెప్తుంది లేదా ఎవరికి ప్రజోగుణంగా కర్మ చేస్తుంది వాడు నిత్యకర్మానుష్ఠానం చేస్తుంటే ఆ తర్వాత ఏమని చెప్తుంది తత్వగుణంలో ఫిక్స్ అయిపోతే కర్మ కర్తృత్వ భావం తప్పది తత్వగుణంలో నువ్వు ఫిక్స్ అయిపోతే నీ స్వరూపము అకర్తృ అభోక్తృ ఆత్మ వచ్చి బ్రహ్మ కాబట్టి అది తెలిస్తే గుణాతీతి అని వాడికి వాడికి చెప్పి ఈ హోమ రిపోర్ట్ని చెప్పండి సత్యమో ప్రధానంగా ఉన్నవాడికి ఆత్మ కర్తృ అభోక్తం చెప్పేది ఉండే ఆ మాట ఈ సోమరపోర్తి చెప్పారనుకోండి వాళ్ళు ఇది చాలా బెనిఫిట్ అవుతుంది సోమరపోర్తి ఏమనిపిస్తుందంటే నువ్వు యజ్ఞం చేస్తుంటే స్వర్గంలో మీకు డ్యాన్స్ పార్టీలో ఉంటాయని మనకు అదే కాబట్టి వేదము వివిధ భూమికలలో వేరు వేరు పద్ధతుల్లో మాట్లాడుతుంది కాబట్టి మనము సత్వగుణ ప్రధానమైన వ్యక్తికి చెప్పే కథాన్ని ఆ సోమరి సమర్థనాన్ని విడిచినట్టు కర్మ చేసుకుంటూ ఉంటే వెళ్ళి అక్కడ చెప్పద్దు అక్కడ చెప్తే వాళ్ళు చేస్తున్న కర్మ మానేస్తుంది అలా తెలియచ్చు బుద్ధిభేదాన్ని మాత్రం కలిగించవచ్చు చాలా ఇప్పుడు కూడా మనం మనిషికి వికాసాన్ని కలిగించి ప్రయత్నం చేయాలి కానీ దాన్ని డైలమాలో పారేసి మనం చేతులు కొడుకుని మొదలు చేద్దాం ఆ పొరపాటు చేస్తాం కొంతమంది అలాంటి పొరపాటు చేస్తాం ఎప్పుడూ ఆ పొరపాటు చేస్తాం ఒకసారి నేనేమో చెప్తాను మహాత్ముడు నాతో అన్నాడు నువ్వు గవర్నమెంట్ జిల్లా అలా చెప్తున్నావు అసలు అలా చెప్పే జిల్లా చెప్పే అంటే నేనున్నాను అక్కడ సందర్భంలో వాళ్ళకి అలాగే చెప్పాలి ఇక్కడ వీళ్ళకి ఇలా చెప్పాలి వీళ్ళకి శక్తి వస్తే వాళ్ళకి తెలియదు శక్తి ఇదే సందర్భం వీళ్ళకి వెంటనే ఆత్మ సంస్థానం చెప్పి వాళ్ళకి ఏం వాళ్ళకి చాలా సంస్కారం ఉండాలి అక్కడ చెప్పిన పాఠం ఇక్కడ చెప్పాం అని నేను దాంట్లో గౌరవేజ్ గిల్లి వాటం ఏం లేదు గౌరవేజ్ గిల్లి వాటం అంటే ఏదో ఒక స్వార్థం కోసం వీరి మాట వీడికి వారి మాట వాడికి ఏదైనా ఏమైనా కోరుకుంటే అది అది అవుతుంది కానీ అది కాదు ఇక్కడ మనకి స్వార్థం ఏమున్నది అని నేను అన్నాను కాబట్టి వైద్యుభావాన్ని కలిగించకూడదు ఆ క్రమంలో వాళ్ళు ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి మీద వస్తున్నప్పుడు వాళ్ళని ఉత్సాహం చేయాలి కానీ ఇప్పుడు హనుమంతుడికి ఏం చేసినా అక్కర్లేదు ఒక్క జంతు ప్రదేశంలో అయితే మిగతా వాళ్ళ హనుమంతుల్లా జంతు చేయలేదు వాళ్ళకి ఎత్తు కావాలి కాబట్టి ఆ మెట్లు హనుమంతుడి వాటి వాటికి అక్కర్లేకపోయినా మిగతా వాళ్ళకి కావాలి కాబట్టి ఈ మెట్లు అనవసరం తీసుకోవాలని అనుకోవాలి బుద్ధిభేద బుద్ధిభేద బుద్ధికి భేదం బుద్ధిభేదం అది ఎలా ఉంటుందో చూపిస్తున్నారు కర్తవ్యం మయా కర్మ భోక్తవ్యం చాస్య కర్మణ అవన్ ఇది నిశ్చిత రూపాయా బుద్ధే భేదనం కాలం బుద్ధిభేద అది బుద్ధిభేదం వారు ఏమనుకుంటున్నారంటే మయా కర్మ కర్తవ్యం నేను ఈ కర్మను చేసుకోవాలి కర్తవ్యం అనుకుంటున్నాడు మరి ఎందుకయ్యా నేర్చే కర్మ అంటే భోక్తవ్యం చాస్య కర్మన ఫలం ఈ కర్మకి ఫలం ఉన్నది ఆ ఫలం నాకు కావాలి ఏం చేసుకుంటావా ఆ ఫలం అంటే ఏం చేసుకోవడానికి భోగిస్తాం భోగ భోగిస్తాం ఫలాన్ని ఆ ఫలభోగం కోసం నేను కర్మ చేసుకుంటున్నాం అని వారు అంటారు అలాగే వాడు విస్తృత వాడికి వారికి సందేహం విస్తృత ఉపాయాలు బుద్ధే వాడు అడగాలి మనం ఏమండి ఇలా ఎంతకాలం కర్మల్ని చేసి ఫలాన్ని అనుభవించాలి దీనికంటే అతీతమైనటువంటి తత్వం ఏదైనా ఉందా అని వాడు అడిగితే మొదలుపెట్టాలి కానీ ఈ పురాణం దీనికి ముందు మొదలుపెట్టకూడదు వాడు అడగకుండా అడగకుండా ఇది చెప్పకూడదు అదే శాస్త్రం అడగకుండా చెప్పకూడదు ఎందుకంటే మీరు చెప్పి జన్మలో వాడికి ఉపయోగం లేకపోగా అపకారం ధర వస్తున్నారు ఎందుకు అడగకుండా ఏం చెప్పాలి అడిగిన వాడికి వారి యోగ్యతను అనుసరించి చెప్పాలి వేదాంతం అంటే మరీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పూర్వం వేదాంతం జిజ్ఞాసులకి వేరే వాళ్ళకి చెప్తున్నారు ఇప్పుడు ఎలాగంటే మహాత్మ సంఖ్య పెరిగింది వాళ్ళు ఉండేటువంటి లోకప్రియత్వం ఆకాంక్షలు పెరిగాయి మాకు ఉద్యోగులు శిష్యులు ఉండాలి సమాజంలో మా పేరు ప్రతిష్టం బాగా పెరగాలి అని ఇది ఇలాంటి ఈ లక్షణం ఒకటి ప్రారంభమైంది ఇది కలియుగ ధర్మమేమో అని అనిపిస్తుంది ఎందుకంటే సన్యాసికి అన్ని గురించిన వాడికి ఈ పేరు ప్రతిష్టం ఇది ఆరో పోషణ ఎందుకు వాటి వంశంకి ఏం చేస్తుంటారు పేరు ప్రతిష్టం పేరు ప్రతిష్టలకు చాలా హెవీ డౌన్ సైడ్ వస్తుంటుంది మీ పేరు ప్రతిష్టలు పెరిగికూడదు you have to pay bitter price మరి నేను చెప్పాను కదా ప్రైస్ లేకుండా ఏది రాదు కాబట్టి పేరు ప్రతిష్టల కోసం వెళ్ళి సమాజంలో ఏదేవో హడావులు చేస్తూ ఉంటాం అది మంచి కాదండి ముఖ్యంగా వేదాంతానికి పనికిరాదండి మిగతావతి నేను మనం తెలియదు కానీ వేదాంతం మనం చెప్పి పాఠానికి పనికిరాదు మనం చెప్పి పాఠానికి ఆశ్రమంలో జిజ్ఞాసం చెప్పి మాట లేదా పబ్లిక్ స్పీచ్లో చెప్తే ఏదైనా భక్తినాటి చెప్పాలి అంతేగాని ఇది అర్థం చెప్పలేదు విద్వేదం కలిగిపోతుంది వారు అలా ఉంటారు విస్తృత రూపాయా బుద్ధి దాంతో విస్తృతమైన బుద్ధి కలిగి ఉంటారు ఆ బుద్ధికి భేదనని అంటే క్షాళనని బుద్ధిని చెలింపజేయడం విజయకరం నేను దృష్టాంతం చెప్తాను ఒక బ్రహ్మచారి ఉన్నాడు వ్యక్తిగత అవుతుంది పొద్దున కాల్చుకుని భోజనానికి కూర్చున్నామని అనిపిస్తున్నాడు ఏదో బంగాళాదుంప ఏదో కూర కూడా ఏదో చేస్తున్నాడు నాలుగు రోజులు కాల్చుకున్నాడు ఈ లోపల ఈ కథ ఇంకా డేంజర్ వచ్చింది అందుకోసం ఈ లోపల మహాత్ముడు వెళ్ళాడు వెళ్ళి ఏదో స్థితిలో ప్రశ్నాలతో అయిన తర్వాత ఏమో భోజనం టైం ఏం చేస్తున్నావు అయితే బ్రహ్మచారి నాడు నేను మూడు రోజులు కాల్చుకున్నాను ఇదో నా దగ్గర బొత్తులు ఉన్నాయి అవి నేను భోజనం చేస్తాను అంటే ఇది చూసేటారు ఇది ఇలా ఉన్నాయో ఇలా రోజులు లేదా అలాగే ముద్దగా ఉన్నాయి నల్ల నల్లగా అక్కడక్కడ మట్టిగా కూడా ఉన్నది నేను బాగులేదు ఈ రోజులు అన్నాడు అంటే ఆ వంకాలలో అవుగా ఇదే బాగులేదు నేను ఏం చేయగలుగుతాను బాగులేదు అది ఎందుకు పనికిరా అవసరం కాదు అన్నాడు సరే అయితే మరి మీరు మహాత్ములు బాగులేమని నాకు తెలుస్తూనే ఉంది నేను కాలేమన్నారు కాబట్టి కాలేస్తున్నాను నేను తీసుకుని గొడవలో కాలేసేస్తాను కాలేసేస్తే ఒక పవన్ తర్వాత అప్పుడు ఆ బ్రహ్మచారి మీరు చెప్పాను నా ముఖ్యమాట అయితే ఏదన్నా నాకేం తెలిసింది తెలుసుకుంటాను అదే మీరే కదా బాగా ఉన్నావు నువ్వు బాగులేదు కాబట్టి బాగా ఉన్నావు గౌరవాయ కూడా మారుతూ ఉన్నాయి కదా అక్కడ అక్కడ బాగులేదు ఎందుకంటే బాగా ఉన్నావు బాగులేదు నేను మంచి నొప్పి తింటేనే బాగుంటుంది అందుకోసం పాడలేదు నిజమేనండి బాగులేదు నొప్పే కంటే మంచి నొప్పి తింటేనే మంచిది పాడలేదు మంచి నొప్పి నాకు ఎక్కడి నుంచి వస్తుంది నేను చెప్పండి అంటే అది నాకేం తెలుసు అలా చేసి వాడికి సమస్యకి చలనం తీసుకురాకూడదు వాడికి మంచి నొప్పి ఇచ్చి పక్షంలో బాగులేదు అసలు పాడలేదు చెప్పాలి అంతేగాని మన దగ్గర ఏమీ ఇవ్వడానికి లేదు వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా వాళ్ళు లేదు మనం ఇచ్చేందుకు సిద్ధంగా మనం లేదు వాళ్ళ దగ్గర ఉన్నది ఎదురు రాకుండా అలాంటి బుద్ధి చేయడానికి అలాంటి గొప్పది చేయకూడదు చెప్తున్నాను ఒకడు చిన్న కొమ్మ పడుతుంది వేలాడుతున్నాడు వేలాడుతుంది చిన్న పడిపోతే కొమ్మ పడిపోతాను నేను ఏదో అవగలవడం చెప్పి చిన్న కొమ్మ పడుతుంది వేలాడుతున్నాడు వేలాడుతుంటే ఓ మహాత్ముడు మహాత్ముడు ఏదో పెద్ద తీసి అయినా ఈ చిన్న బొమ్మ నీరు పెరుగుతోంది ఈ చిన్న బొమ్మ పట్టుకుంటే నువ్వు కొంతసేపటికి నీరు నీ కాలు దాకా వచ్చేస్తుంది కాబట్టి అని చెప్పారు ఏం చేయాలి ఏం చేయలేదు చిన్న బొమ్మ పట్టుకున్నా ఏమో లాభం లేదు అని చెప్పారు అయితే ఏం చేయడం వదిలేకుంటారా ఏమో నువ్వు ఏం చేస్తావో పట్టుకున్నా లాభం లేదు సరే వదిలేసాడు ఇప్పుడైతే ఆనంద కింద ఇప్పుడే పడుతుంది ఎప్పుడో పడుకోవాల్సి ఇప్పుడే పడుతుంది అలా చేయకూడదు ఏం చేయాలి నా నీ రెండో పేరు నాకు నువ్వు నా చంద్రకమో పట్టుకో ఇంకో పేరు నా పేరు నేను పట్టుకుంటా నువ్వు నాకు రెండో పేరు పట్టుకో పట్టుకుని ఫలితమో పట్టుకుంటా ఫలితమో పట్టుకున్నావా పట్టుకున్నాను గట్టిగా పట్టుకున్నావా పట్టుకున్నాను చూడు ఇప్పుడు చంద్రకమో వదిలేయగలవేమో చూడు వదిలేస్తున్నా కూడా ధోకా లేదు ఇంకా పట్టుకునే ఉంటాను అని నువ్వే చూసుకో వదిలేసినా పర్వాలేదు ఇప్పుడు చంద్రకమో వదిలేసి ఆ రెండో చేతితో కూడా ఫలితం పట్టుకున్నాను అని అలా చెప్పాలి కానీ వాళ్ళు పనికోమా వాడికి అందకుండా ఎందుకో వదిలిట్లా వాడిని ప్రోత్సాహం చేసేసి వాళ్ళు వదిలేస్తే ఎప్పుడు తొమ్మిది అలాంటి ప్రోత్సాహం చేయలేదు అటువంటి బుద్ధి ఎక్కడ వాడికి కలిగించవచ్చు క్రమక్రమంగా వాళ్ళు కలిసి వెళ్ళి చేయాలి ఒకడు బండరాయిలా పడున్నాడు బండరాయిలా పడుంటే బండరాయి పని ఏం చేస్తే ఏదైతే నువ్వు అర్థం ఏం చేయాలంటే చూడరా ఆ కీటకం చూడు ఆ కన్నా లేకపోతే ఆ బొంగులు తిరిగి చూడరా అదేమో పాకి నల్లగా పాకి వెళ్ళి ఆ ఆకు ఎక్కడుందో చూసి పక్కన ఆకు దాని మీద కూర్చుని జాగ్రత్తగా స్థానాన్ని బదిలీ చేసుకుని ఆకుని తిని తన తన తిండిని తను సంపాదించుకుంటుంది నువ్వు ఆ కీటకం అంతా కూడా చేయలేదు అని చెప్తారు అంతేగాని ఆత్మకర్త అని చెప్పకూడదు ఆత్మకర్త అని చెప్తే అయితే బాగానే ఉంది నేను మరి నేను బాగానే ఉన్నాను అంటాను అలా చెప్తాను చెప్తే వారికి కొంత సిద్ధి వేసి అది చేత కావాలంటే కూడా మనం చేయలేకపోతున్నామని అని అనుకుని ఏదో కొంత పని చేయడం ప్రారంభిస్తాను పని చేస్తున్నప్పుడు మనం ఏం చెప్పాలంటే చూడు చేతకము ఎంత ఎంతసేపు తన పొట్ట నింపుకోవడానికే అది పాపుతుంది పనిచేస్తుంది అలాగే తెలుసుకోండి ప్రేమ అలా చేయాలి ప్రేమకు అది కేవలం తన పొట్ట కోసం పనిచేయదు అది మొత్తం కమ్యూనిటీ కోసం వర్క్ చేస్తుంది ఫుడ్కి సంపాదించి వస్తుంది ఎక్కువ కష్టపడుతుంది తాను తీసుకొచ్చిన పంచదార మొక్క తనే తెలియాలని తీసుకున్నాను కమ్యూనిటీ తీసుకెళ్తే ఆ కమ్యూనిటీలో భాగంగా తన వంతు తను తీసుకుంటుంది కాబట్టి ఆ విధంగా కమ్యూనిటీ లివింగ్ కోసం మనం పనిచేయాలి మన పనిలో కొంత ఎక్కడ కూడా ప్రయోజనం సిద్ధించాలి అలా చేయాలి కేవలం పనిచేయాలి అని చెప్తాను వీడు కీటకోస్థానికి ప్రేమలోకి వస్తారు వచ్చిన తర్వాత అప్పుడు ప్రేమ పక్షిగా పెంచే పక్షి ఏం చేస్తుందంటే తాను వీడికి వస్తుంది అతను దాంతో పిల్లలు వస్తుంది కానీ ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళి ఆహారాన్ని సంపాదించుకుని మళ్ళీ ఉన్నత స్థితిలోకి వెళ్ళి ఆహారాన్ని దాచిపెట్టి పిల్లలకు పెట్టి ఆ విధంగా అది ఒక ఉన్నత స్థితిలో పనిచేస్తూ ఉంటుంది ఎంటైర్లీ కమ్యూనిటీ మీద ఆధారపడదు సేవకులు అవ్వాలి కేవలము తన స్వశక్తితో తన ఫలితాలు చేసుకుంటూ పిల్లలు కూడా పోషిస్తూ వాళ్ళు గుంపులో ఉంటుంది గుంపులో భాగంగా ఉంటుంది పక్షి కూడా గుంపులో ఉన్నా ఎంటైర్లీ సెల్ఫ్ డిపెండెంట్ గా ఉంటుంది మరి ఉద్యోగం ఏంటంటే గుంపులో ఉండి గుంపు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి పక్షిగా పనికి అని అడిగిపోతుంది ఆ తర్వాత వాళ్ళ ఆ స్థితికి ఎదిగిన తర్వాత ఆవు చేసినట్టు పనికి ఆవు ఏం చేస్తుంది గౌరవంతో తిరిగి గడ్డిని నేర్చుకొస్తుంది కానీ దాని దానివల్ల దానికి ప్రయోజనం ఏముంది ఆ గడ్డంతా పాల కింద కన్వర్ట్ ఆ పాలలో ఒక శాతం పిల్లకిచ్చి మిగిలినంతా ఇతరులు ఆమె యొక్క ఎగ్జిస్టెన్స్ అంతా కూడా పరోపకారం కొరకే మనం అలా ఉండాలి కాబట్టి ఆవు పనిచేసినట్టు ఉంది మరి ఆవుగా పనిచేసిన తర్వాత ఇది మనిషి పనిచేసినట్టు లైఫ్ ఎలా చేయాలంటే లోకమైన సంతోషం చేయాలి ఆత్మ అకర్త అభోక్త అనే విషయం తెలుసుకోవాలి ఆవు తెలుసుకోలేదు మనిషే తెలుసుకోగలుగుతాడు మరి మనిషే పుట్టినందుకు ఆత్మజ్ఞానాన్ని తెలుగు అని ఆశ్చర్యపడుతుంది ఆవు లెవెల్లో వీడు పనిచేస్తుంటే నేను దేవుళ్ళ మనిషి లేక ఆ లెవెల్కి వాడు ఎదిగినప్పుడు సర్వోపకారార్థం ఏదైనా శరీరం అనే స్థాయికి వాడు ఎదిగినప్పుడు అప్పుడు వాడికి ఆత్మ అకర్త అభోక్త అని చెప్తే వాడు అర్థం చేసుకోగలుగుతారు ఆ విధంగా క్రమక్రమంగా వాళ్ళని తీసుకురావాలి కానీ మీరు ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వారికి మీరు బుద్ధి భేదాన్ని కలిగించవచ్చు అని చెప్తున్నారు అంటే కర్మానుష్ఠానం విధిక కర్మానుష్ఠానం తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి ఇష్టమ కర్మానుష్ఠానం కాబట్టి నిర్వీత కర్మాన్ని నిర్విద్యేత నయావత అయితే వీటికి పూర్ణ వైరాగ్యం కలుగుతుందో అంతవరకు కర్మలు చేస్తున్నారు పూర్ణ వైరాగ్యం అంటే ఇహలోకం మంది కానీ పరలోకం మంది కానీ నేను పొందదగినది ఏది లేదు అన్ని వైరాగ్యం దీక్ష మినహాయించమే దానికి భావన మినహాయించే ఎనిమిది యాత్రలే ఉంటుంది అది మినహాయించేస్తే నేను పొందదగ్గది ఏది లేదు అలాంటి వైరాగ్యం వచ్చే వరకు కూడా వారు కర్మలు చేస్తూ ఉంటారు ఆ విధంగా వాళ్ళు ప్రోత్సహించాలి అంతేగాని బుద్ధికి నిజాన్ని కలిగించకూడదు అజ్ఞానం అవివేకినాం అజ్ఞానులు అంటే అవివేకులు వివేక జ్ఞానం దేవికి వివేక జ్ఞానం అంటే దేహము ఇంద్రియములు మనస్సు ఇది కర్మ అధిష్టానంలో లోకస్థల కర్మ అవి లేదు నేను లేదు వాటికంటే నేను విలక్షణమైన వాడు దేహము దృశ్యం కదా దృశ్యం నేను ఎలా అవుతానండి నేను దృశ్యములకు ఎదురుగా నిలిచి దృశ్యాన్ని కనిపించే ద్రష్టలో సాక్ష్యం అవుతాను కానీ దృశ్యం నేను ఎలా అవుతాను ఇది వెళ్ళినప్పుడు బేసిక్ ఫ్యాక్ట్ ఆఫ్ రిలేషన్ ఏమిటంటే మీరు దృశ్యం ఎప్పుడో మీరు మీరు దృశ్యం అయిపోతే అది మీరు దృశ్యం మీరు ద్రష్టగా ఉన్నప్పుడే మీకు దృశ్యం గతాన్ని నేను చూస్తున్నాము అంటే ఘటము కంటే దాని విలక్షణుడుగా ఉన్నప్పుడు నేను ఘటాన్ని చూడగలిగాను ఘటమే లేకపోతే నేను ఘటాన్ని చూస్తున్నాను అనే స్థితి ఉండదు అదేవిధంగా ఈ దేహము ఎడగట్టుగా దేహం దృశ్యం కాబట్టి దేహము నేను కాదు నేను దేహ సాక్షిని అనే వివేకం ఉన్నవారికి ఆత్మ అసక్త అనే మాట అది ప్రారంభమైంది కాబట్టి వారు ఎన్ని కర్మలు చేసేది ఎన్ని కర్మలు చేయలేదని ఇష్యూగా ఉండదు కాబట్టి ఆ వివేకం లేని వాళ్ళకి కర్మాశ కర్మాసక్తి ఉంటుంది అని అంటున్నారు కర్మ కర్మ కర్మకేంద్రినా కర్మని ఆసంగవతానం అటువంటి కాదు కర్మ ఎందు ఆసంగము కలవాలి సంగము ఆసంగము ఒకటే అర్థం అంటే అటాచ్మెంట్ సంగము ఉన్న ఆస ఆ ఆపోజిట్ ఏంటి అసంగం కాదు అందుకే ఆ ఆ అన్ని అన్ని పదాలను చేసుకుంటున్నాం సో సంగము ఆసంగము ప్రసంగము ఇవన్నీ ఒకటే రాములో ప్రసంగేదా ప్రసంగం ప్రసంగం అంటే ఇది రెండులో ప్రసంగం చేశారు ఆ ప్రసంగం కాదు ప్రసంగం కాదు ప్రసంగం అంటే తీక్షణమైన అంటే తీవ్రమైన యథాక్షణ దాన్ని ప్రాసంగం భాగవతంలో లాంటిది ఇక్కడ కాబట్టి ఆహ్లింగము రసలింగము సంలింగము అన్నిటికీ ఒకటే అర్థం ఏంటి అటాచ్మెంట్ కర్తృత్వ భోక్తృత్వంలో అటాచ్మెంట్ ఫలకృష్ణ వీటికి ఆపోజిట్ ఏంటి అసలింగం అసలింగం వస్తుందని పురుష ఉదాహరణతో వస్తుంది జ్యోతి బ్రాహ్మణము కనుక సో ఆ విధంగా అసలింగం అసలింగంగా ఉన్నవాడు మాత్రం వీళ్ళు ఆసలింగా వీళ్ళు దేనిలోనైనా ఆసక్తిని కలిగి ఉంటారు లోకంలో జనులు కర్మలో ఆసక్తిని కలిగి వాళ్ళకి ఆ కర్మ యొక్క మహిళలు చేస్తారు ఎలక్ట్రస్ ఉంటారు యూనివర్సిటీలు ఎలక్ట్రస్ ని ఉద్దేశించి మాట్లాడేప్పుడు మీరు కర్మ చేయండి ఏం చేయండి అలా వైరాగ్యంగా ఉండడం అది బిజీ ఉండదు అది దానివల్ల డబ్బులు వాళ్ళ దగ్గర ఎప్పుడైనా నేను ప్రసంగం చేసినప్పుడు మీరు ఏదాల్సిన నేను అలాంటి ప్రసంగం ఒకటి చేపించాను ఇక్కడ ప్రజలను పోయింది నా పుట్టాలు ఎక్కడికో పోయినా వాళ్ళకి గణపతి ప్రసంగం చేసేస్తాను వాళ్ళకి కర్మయోగం చేశాను కర్మ చేయడా చేశాను వాళ్ళ కర్మ చేయడమే చెప్పాలి అంతేగాని నా నేను నన్ను కూడా మహాత్ముగా మహాత్ములు చెప్పింది చేయాలి కానీ మహాత్ములు చెప్పింది చేయకూడదు క్షత్రియ ఉపనిషత్తులో మీరు చూసారో యాన్యస్మాకం సుచరితాన్ని తాను ప్రయోగాస్యాన్ని ఇతరాన్ని మహాత్ములు చేసినవన్నీ చేసుకోవాలి సుచరితమేమో వాటిని చేస్తాం చెప్పింది చేస్తాం చేసింది చేసుకోవాలి మీరు చక్కగా ఉదయం సాయంకాలం నేను నిత్య కర్మానుష్ఠానం చేయండి అని చెప్తే అది చేయాలి అంటే కానీ ఆయన ఏం చేస్తున్నారో చూసి అది చేయకూడదు అయినా ఆయన నిత్య కర్మానుష్ఠానం ఉండదు ఇతిరంభానుష్ఠానం లేదు ఇలాంటి బతుకులు ఇతిరంభానుష్ఠానం ఉండదు అది దాన్ని అనుకరించుకోం ఎనివే సో అటువంటి వాళ్ళకి అన్వయం తీవ్రమైన ఆసక్తి గల వారికి బుద్ధి భేదాన్ని కలిగించవచ్చు మరి ఏం చేయాలి టీచ విద్యా విద్య అంటే పైగా వాళ్ళకి బుద్ధి భేదం కలిగించడం కూడా వాళ్ళతో పాటు విజయగాలు కలిపి కొంత పని చేసి వాళ్ళు ప్రోత్సాహంలోనే ఉంటున్నారు వాళ్ళు చెప్పి కర్మలు ఏవైతే ఉన్నాయో దానికి అనుభవమైనటువంటి కర్మానుష్ఠానాన్ని కర్మలు మీరు కూడా చేయండి కర్మలు చేయండి మీరు కూడా మీరు చేసి మీరు చేస్తూ ఉండండి దాంతో వాళ్ళు ఆలోచించాలంటే ఈ మహాత్ములు ఎంత కష్టపడడం చేస్తున్నారు అని అనిపించాలి అనిపించి వాళ్ళు కూడా కష్టపడడం చేస్తున్నారు महात्म तो तो भी मान देंगे बनते ही महापुण्य कस्टमर बनतेमो एक्टिव गा उतमो उल्लास उत्साह उतमो यही दफ्तर मुश्किल विवाह अलग వాళ్ళు నాకు నైపిస్తారు ఇప్పుడు నేను ఏం చెప్పాను చాలా శ్రేష్టం వివాహం చక్కగా ఇల్లే భోగాలు నిర్ణయించాలి హనుమూన్ చేయండి అదంతా కూడా గమనించింది అది చెప్పాలి వివరాలు అంటే తర్వాత ఆ ఇళ్ళ సంస్థాయించడం అనుకుంటుంది దాన్ని పక్కన పెట్టేసి ఏంటి దాన్ని ఏ విధంగా అడుగు పడతామని చెప్తాను అది ఎందుకు వెళ్ళాలి కాబట్టి ఏం చేయకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మరి అడ్డుకోసిన వాళ్ళు వచ్చి అభినందన అరంగేత్రంకి విజ్ఞానం అరంగేత్రం ప్లస్ ఏం రాను కోపం నేను మర్యాదలు తీసుకురాడా మీరు తప్పులు ఎవరు మర్యాదలు తెలియదు అంటే నేనున్నాను ఇది సన్యాసం కదా అనేటువంటి నేను సన్యాసం భరతనాట్యాచార్యులు ఎవరైనా పిలవండి ఏదైనా ఈ ప్రణాళిక చేయాలని ఆ ఆర్ట్ యొక్క ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళని పిలవండి అంతేకాదు సన్యాసికి అరంగేట్రంకి అంటే అరంగేట్రం హిందీ కల్చర్ అదే మరి నాట్ షూర్ సో ఇది do by all but don't ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చాను అనుకోండి అరంగేట్రంకి నేను ఏమని చెప్పాలి అబ్బా ఎంత ఈ అమ్మాయి ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది ఎంతో సుందరమైన వేషధారణ చేస్తుంది ఉండాలని చెప్పాలి ఆ డ్యాన్స్ చేసుకుని మిగతా వాళ్ళందరూ వాళ్ళకి కాఫీ తాగడానికి తిని తాగడానికి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు కానీ నేను మాత్రం ఎక్కడికి వెళ్ళకుండా ఫస్ట్ రోజు చూసి అలా చూస్తూ ఉంటాను విఐపీ కదా మరి అంతే అక్కడ అంతేగాని వెళ్ళి వాళ్ళ బుద్ధిని చాలనం చేశాం బుద్ధి చాలనం చేశాం నన్ను వేరే వచ్చి కలిస్తే నేను చెప్తాను నేను ఏమవుతాను చాలా మంది డ్యాన్స్ లేనుస్తాను ఈ తర్వాత కొంచెం సంగీతం వేసుకుని కీర్తన అది చేసుకోండి ఈ డ్యాన్స్ చేయవద్దు ఎందుకంటే దీంతో ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను డ్యాన్స్ చేసుకుని దీంతో సన్నగా చలాసగా ఉంటాను ఆ డ్యాన్స్ నాకు ఇస్తున్నాను అది ఎప్పుడు మానేస్తే అప్పుడు that is the end of your figure you become double the guide అంటే then you regret whole life ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ఇది కాకుండా అదర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి డ్యాన్స్ వద్దు సంగీతం నేర్చుకోండి నన్ను వేరే సపరేట్ గా కలిస్తే నేను చెప్తా నన్ను చెప్తున్నాను అడిగితే చెప్తా అంతేగాని నేను డ్యాన్స్ ప్రోగ్రామ్కి వస్తే అది బాగుంది కాబట్టి సందర్భం మాట్లాడేటప్పుడు సందర్భేకారంగా మాట్లాడుతుంది ఇప్పుడు పిట్టం కంపెనీ ఇలాగైతే ఇచ్చాను అనుకుంటున్నాను నేను వెళ్ళి ఇలాగైతే నిజమైన దక్షిణాది ఇస్తాను కానీ నేను ఇలాగైతే చేయను అని చెప్తాను నాకు అలాంటి వినిపించినట్టు ఎందుకంటే అది నేను చెప్పిన మాటలు మీకు మీ ప్రవృత్తికి అనుకూలంగా ఉన్నాం మీకు అనుకూలమైన మాటలు నేను చెప్పడం నాకు సమ్మతం కాదు బుద్ధి భేదాన్ని కలిగిన వాళ్ళు ఉంటాను నేను బుద్ధి భేదాన్ని పొందిన వాళ్ళు ఇదంతా మీరు మరో కళ చెప్పిన ఎవరు చేస్తున్నా మీరు ఆవిష్కారం చేస్తున్నారు కొంతమంది ఏమంటారంటే మీకు ఏదో కొంత లోకంలో పేరు ప్రఖ్యాతం తీసుకోవాలని నేను ప్రయత్నిస్తే మీరు దానికి వ్యతిరేకంగా వస్తున్నారే అంటారు కరెక్టే పాపం వాళ్ళకి అంత ప్రేమ ఉన్నమాట వాస్తవమే కానీ మనకు ఆ ఇంట్రెస్ట్ లేదు మనం వెళ్ళామంటే పెద్దకి హృదయపూర్వకంగా వాళ్ళకి ఉపయోగపడే మాటలు చెప్పే సందర్భంలోనే వెళ్ళాలి అదే వెల్కస్ట్ కాన్ఫరెన్స్ అయ్యి మనం తెలిస్తే ఇది కర్మయోగాన్ని గురించి ఒక action science and of action గురించి చెప్పొస్తా గంట సేపు ప్రసంగం చేసొస్తా ఏదో సమస్య కాదు దాంట్లో ఏమి అలాగే మేనేజ్మెంట్ సెమినార్ కూడా వెళ్ళి చెప్పొస్తాను ఇదే నరేంద్రమోదీ చేసే పద్ధతి అని చెప్పేస్తాను ఏ సమస్య కాదు ఎందుకంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆ సమాచారం విషయం ఇట్ విల్ హెల్ప్ కాబట్టి వ్యక్తిగతాన్ని కలిగించవచ్చు ఫలం అభియుక్త సమాచరం ఏమంటారంటే నేను కర్తనే ఈ కర్మ యొక్క ఫలం నాకు కావాలి అన్నవాడు ఎంత శ్రద్ధతో ప్రేమతో కర్మని ఆచరిస్తాడో నువ్వు కూడా నేను కర్తను తాను నాకు ఫలకృష్ణ లేదు అని తెలుస్తూ ఉన్నా అంత శ్రద్ధతో నువ్వు ఆచరించు నువ్వేదో మొక్కుబడిగా చేస్తున్నావు అనే దృష్టి వాళ్ళకి కలగలేదు అలా అంటే నువ్వు మొక్కుబడిగా చేయొద్దు చిత్తశుద్ధి ఉండాలి ప్రతి మాట ఒకటి ప్రతి పని ఉంటే ఉండదు కాబట్టి నేను మొక్కుబడిగా చేయట్లేదు నేను ప్రేమగా చేస్తున్నాను ఎంత ప్రేమగా ఫలకృష్ణ ఉన్నవాడు ఎంత ప్రేమగా చేస్తున్నాడు అంత ప్రేమగాను నేను కర్మలు చేస్తున్నాను అలా చేయాలి అలా చేస్తే అప్పుడు అది ఒక ఆదర్శం అవుతుంది ఇక్కడ మీకు బంధించాలి ఎందుకంటే మీకు ఫలకృష్ణ లేదు కర్తృత్వం లేదు ప్రేమగా చేస్తాం సంగ్రహం లోక సంగ్రహం కోసం చేస్తాం ఈశ్వరారాధన బుద్ధితో చేస్తాం లోక సంగ్రహం ఉన్నా ఈశ్వరారాధన అయినా ఒక్కటే తత్వం తెలిసిన వారికి రెండింటి మధ్య భేదం ఏమిటారు సమాజ రూపీ పరమేశ్వరుని ఆరాధించారు ఈశ్వరుడు అంటే ఎక్కడో కూర్చొని నిర్ధారణ కాదు పురుషోత్తం యొక్క తత్వం ఏంటంటే ఈశ్వరుడు మన ముందు ఈ సకల ప్రాణం రూపంగా ఇన్ని కళ్ళు ఇన్ని చేతులు ఇన్ని కాళ్ళు ఇన్ని కాలం ఇన్ని చెవులు ఇవన్నీ ఈశ్వరుని యొక్క శక్తి ఋషికేశ్వర ఆ విధంగా జనులను ఆరాధించటం కోసం జనతా జనార్దన్ అని అంటారు మనం ఏమంటారు జనతా జనార్దన్ యొక్క సేవ కోసం మనం కర్మలు చేయాలి అది ఎంత ప్రేమగా చేయాలంటే ఆ కర్మఫలం అంతా నాలుగులోనే పడాలి అన్నవారు ఎంత ప్రేమగా చేస్తారో అంత ప్రేమగా చేయాలి అది యొక్క సమాచారం అలా చేస్తే మనం లోకసంగ్రహాన్ని చేయాల్సి ఉంటుంది కాబట్టి అర్జున నేను ఆత్మముక్తిని అయ్యింది కూడా కర్మలు చేస్తున్నాను నా పని ఏం చేస్తున్నాం డ్యూటీ చేస్తున్నాం ఈ బండి పేరుతో రసాన్ని చేస్తాం అలాగే నువ్వు ఆత్మవృత్తిగా అయినా కదా కాకపోతే బుద్ధిమంతుడిగా కర్మది అయినా కూడా ఈ చుట్టూ ఉండే సమాజం కోసం ఈ కర్మ నేను చెంది తర్వాత ప్రకృతే క్రియమాణాని గుణైస్తమానిసంగత అహంకార విబోధాత్మా సాహమితి మన్యతే ఏదైనా టాపిక్ అయితే ఇది కొత్త టాపిక్ దీనికి అవసరం అది అవతారికి చూడండి అవిద్వాన్ కథం కర్మసి సజ్జతే అంతకుముందు వరకు టాపిక్ ఏమిటంటే జ్ఞాని అజ్ఞానుల సమక్షంలో వాళ్ళకి ఏ రకమైన స్ఫూర్తి ఇవ్వాలి ఏ రకంగా తమను తాను కండక్ట్ చేసుకోవాలి ఆ టాపిక్ అయితే అది ఐదారు శ్లోకాల టాపిక్ ఆ ఉపనిషత్తు అయింది ఇంకో కొత్త ఉపనిషత్తు ఇది అకర్తృత్వ ఉపనిషత్ అన్నారు ఆత్మ ఎందు కర్తృత్వము లేదు అని చెప్పేటువంటి ఉపనిషత్తు ఇది ముందు ఈ ఉపనిషత్తు ముందు నెగిటివ్ గా చెప్పి తర్వాత పాజిటివ్ గా చెప్తున్నారు విశేషముఖంగా చెప్తే అన్వయముఖంగా చెప్పి వస్తువు ఒక్కటే వస్తువు ఏమిటంటే ఆత్మ అసంత అది చెప్పి కాదు దాన్ని ముందు నెగిటివ్ గా చెప్తారు నెగిటివ్ గా చెప్పడం అంటే ఏమిటి కర్త అనుకునేవారు మూర్ఖుడు అని నెగిటివ్ గా చెప్పడం పాజిటివ్ గా చెప్పడం అంటే ఏమిటి కర్మలో నడుస్తూ ఉన్న ఆత్మకర్త అని తెలుసుకుంటాడు జ్ఞాని చెప్పిన విషయం ఒక్కటే అన్ని వెగితే తర్వాత ఇది శ్రీకృష్ణుని యొక్క బోధన శైలి అలా ఉంది ఇప్పుడు చూడండి విమూఢాత్మ మానని మాట్లాడు సరే దానికి వద్దాము ఇక్కడ ఏమంటున్నారంటే కర్మాన్ని క్రియమానాన్ని కర్మాన్ని అంటే కర్మ క్రియమానాన్ని అని చేయబోతూ ఉన్నాయి వర్తమాన కాలం అంటే they are continuously perform dealing perform continuous గా కర్మలు చేయబడుతూనే ఉన్నాయి ఏం కర్మలు సర్వశ అన్ని ప్రకారములుగా అన్ని విధములుగా అన్ని విధములైన కర్మలు అన్ని కాలములైనది నిరంతరంగా కర్మలు చేయబడుతున్నాయి ఎవరి చేత చేయబడుతున్నాయి సపోజ్ నేనే చేస్తున్నాను ఆత్మ ఆత్మే చేస్తోంది అనుకోండి అప్పుడు ఆత్మ కర్త అవుతుంది సమస్య ఉంది కానీ మనం ఏమని చెప్తున్నాం ఆత్మ అకర్త అని అంటే కర్మలు చేయబడుతున్నాయి ఆత్మ కర్త కాదు అంటే మరి కర్త వల్ల తెలిస్తే ఆ వివేకం వివేకం ముఖ్యం కదండి ఇప్పుడు ఆత్మ కర్త అని వీడు ఎందుకు అవుతున్నాడంటే వివేకం లేకనుకుంటుంది కర్మలు అనుభవానికి వస్తున్నాయి కర్మలు జరుగుతున్నాయి క్రియ క్రియమానా నిరంతరంగా కర్మలు జరుగుతున్నాయి ఈ కర్మలను చేసేది నేనే అనుకుంటున్నాడు ఎందువల్ల ఈ కర్మలను చేసేది యథార్థంగా చేసేది ఏదో గుర్తు పట్టలేక నేను అనుకుంటున్నాను అయితే మరి కర్మలను యథార్థంగా చేసేది ఎవరో అనుకోండి అప్పుడు నేను అకర్తను స్పష్టంగా అనుభవానికి వస్తుంది అది ఎవరైతే ప్రకృతి ప్రకృతి గుణయి క్రియమాణాన్ని ప్రకృతి యొక్క గుణముల చేత చేయబడుతున్నది కర్మలు ప్రకృతి యొక్క గుణములు అంటే ప్రకృతి సృజనాత్మిక మూడు గుణములే ప్రకృతి కాబట్టి ప్రకృతి యొక్క గుణములు చేస్తున్నాయన్నా ప్రకృతి చేస్తుందన్నా ఒకటే మూడు గుణములే ప్రకృతి ఫ్యాన్ తిరుగుతోందన్నా ఫ్యాన్ కొన్న మూడు రెక్కలు తిరిగేస్తున్నాయన్నా ఒకటేనండి ఫ్యాన్ యొక్క రెక్కలు తిరుగుతున్నవి ఇప్పుడు బిల్లు జరుగుతుంది రెక్కలు ఫ్యాన్ జరుగుతున్నది రెండింటికి తేడా ఉందా తేడా ఏంది ఎందుకని ఈ రెక్కలు ఫ్యాన్ ఉంటాయి కదా అలాగే ఇక్కడ కూడా ప్రకృతి ప్రకృతి మూడు గుణాలు ఉంటాయి ఆ మూడు గుణములు తిరిగి చేస్తున్నాయి వివేకం దీని ప్రకృతి పురుష వివేకము అని ఇది సాంఖ్యులు అంటే కథల సాంఖ్య సిద్ధాంతంలో చాలా బాగా నిరూపణ చేస్తారు నాకు కూడా దాన్ని స్వీకరించడంలో అభ్యంతరమైన శ్రీకృష్ణుడు సమన్వయ సాంఖ్యుల్ని ఖండిస్తారు కానీ సాంఖ్యుల యొక్క యోగ్యమైన విషయాలను స్వీకరిస్తారు గీత సమన్వయ గీత ఏం చేస్తుందంటే భారత తత్వశాస్త్రాలలో ఎన్ని పోకడలు ఎన్ని ధోరణలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఒక్క ప్రాతినిధ్యం తీసుకొస్తుంది ఎలాగా వాటిలో ఉండే పరిహార్యమైన అంశం అంటే పోషకత్వం వచ్చే అంశం ఉంటుంది దాని అవసరం వాడాలి అది ఎలా ఎక్సెప్ట్ చేస్తాం దాంట్లో ఉండే మంచి అంశం ఉంటుంది దాన్ని స్వీకరణ అలా చేయాలి అది శ్రీకృష్ణుని యొక్క లక్ష్యం గీత యొక్క లక్షణం మహాత్ములు అలాగే ఉంటారు మహాత్ములు సర్వాన్ని తిరస్కరించారు దాంట్లో ఉన్న మంచిని తీసుకుంటారు మంచి కాని దాన్ని మాత్రం నిర్ద్వంద్వంగా నిరాకరిస్తారు ఇది మహాత్ముల యొక్క లక్షణం కనుక ఆయన ఆ సాంఖ్య సిద్ధాంతంలో ఉండేటువంటి ప్రకృతి పురుష వివేకాన్ని చాలా బాగా చేస్తున్నాను నేను ఇప్పుడు విస్తృతి బ్రహ్మ బ్రహ్మ అని ఎప్పుడంటాము ఉన్న పత్నం ఒక్కటండి ఉన్నదేదో ఒకటే ఉందండి ఏది ఉన్నది ఇది ఉన్నది అంతేనా అంతేనా ఏది ప్రకాశిస్తోంది అని అడిగారు దీప ప్రకాశతే అని సమాధానం చెప్పారు దీపం అంటే ఏంటండి ప్రకాశానికి దీపం అంటే విద్యలేని దీప సపోజ్ వెలస్తుండగా ప్రశ్నలో గుడ్డు ఒకటి దీపం ఉంటుంది దాని దీపం అంటారా దాని దీపం అంటారు అంటే అది వెలుగుతుండే ఒక దృష్టికోణంతో దీన్ని దీపం అని అన్నారు కానీ ఆ వెలగంగా పట్టుకుని దీపం దీపం అంటుంది ఇది దీపం కాదు ఎదుగుతుందని ఒక అభిప్రాయంతో దీపం అని అన్నా దాని దీపం అన్నానికి వీల్లేదు అదేదో ఇది సంథింగ్ అలాగా లైట్ ఇది ఎన్ని లైట్ ఉంది దాంట్లో లైట్ అని అన్నాది లైట్ లైట్ వైద్యులు కాదు light because it is oil అది వెలుగుతోంది కాబట్టి లైట్ అన్నమాట కాబట్టి దీప ప్రకాశం దీపము ప్రకాశిస్తోంది అంటే ఇంకే గర్భం దీపం దీపం ప్రకాశించుతానే ప్రియాన్ని దీపాన్ని చేస్తున్నాయి ఇదంతా కూడా గర్భం దీపం అక్కడ డిఫరెన్స్ లేదు దీపమే ప్రకాశమే ప్రకాశమే దీపమే అర్థం డిఫరెన్స్ లేని చోట డిఫరెన్స్ తీసుకొచ్చేది గర్భం పదప్రయోగం నిజంగానే మనిషి పదములకే బంధింపబడుతుంది నామినిక్లేచర్ బైల్ స్పీకర్ ఎనివే ఇప్పుడు చూడండి ఉన్నది ఏది నువ్వు అడిగిన ప్రశ్నలోనే ఉంది సమాధానం వెలుగుతున్నది ఏది అని అడిగితే ఏమని చెప్తారు వెలుగు అని చెప్పండి సరిపడుతుంది వెలుగు ఏది వెలుగుతుందండి వెలుగు వెలుగుతుందా వెలుగు కానిది వెలుగుతుందా వెలుగే వెలుగుతుంది కాబట్టి వెలుగుతున్నది అని ఎందుకు అడుగుతాం వెలుగు వెలుగుతున్నది ఉన్నది ఏది ప్రశ్నలోనే ఉంది సమాధానం దారపోషణ రథా అనో ప్రశ్న అంటే భార్యాపిల్లలకి పిల్లలకి చక్కగా పోషణ చేసుకునే సమర్థులు ఎవరు అని ప్రశ్న దార పోషణ కే దార పోషణ రథ కే అంటే ఎవరు దార పోషణ రథ సమాధానం ఏంటంటే కేదార పోషణ రథ కేదారం అంటే వరి పంట వరి పంటని బాగా ఎవరు పోషిస్తారో అది సమాధానం దాంట్లోనే ఉంది కేదార పోషణ రథ కేదార పోషణ రథ ఎదుగుతున్నది ఏది వెలుగు ఎదుగుతుంది ఉన్నది ఏది ఉనికి ఉన్నది ఉనికి ఒకటా అనేకమా ఒకటే అనేకంగా నా భాషించిన దాని పేరే దానికి పేరు పెట్టుకున్నావా వద్దా దానికి పేరు కుదరదు పేరు పెట్టాలంటే రూపం ఉందా రూపం ఉంటే నామ పేరు కుదరదు పేరు లేనిది అని పేరు లేనిది అని నా అనుకున్నాను అది కూడా ఒకే కాబట్టి కమ్యూనికేషన్ కోసం పేరు పెట్టుకున్నాను ఓకే ఉన్నదేదో ఉనికి ఉన్నది అది అది ఏకము అద్వితీయము అర్థం ఏకము ఉంటాయి రెండవది లేనిది అదే జగత్ కారణము అని అన్నప్పుడు దానికి బ్రహ్మానికి అదే నీ స్వరూపము అని అన్నప్పుడు దానికి ఆత్మ సో కాబట్టి బ్రహ్మ అదే ఉన్నదేదో అదే దాన్నే ఒక దృష్టిలో ఆలోచించి బ్రహ్మ అని అన్నారు ఒక ఒక ఒక యాంగిల్లో దాన్ని పరిశీలించి బ్రహ్మ అని అన్నారు ఇంకో యాంగిల్లో దాన్ని పరిశీలించి ఆత్మ బ్రహ్మ ఓకే ఈ బ్రహ్మాండ సృష్టి వచ్చింది ఈ సమష్టి ఇది వ్యక్తి బ్రహ్మ నుంచి సృష్టి వచ్చింది అంటే ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఆయనలో ఆ శక్తి ఉంది కాబట్టి వచ్చింది లేదండి కదండి పాఠం ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయనకి శక్తి ఓపిగా ఉంది ఆ శక్తి ఉంది కాబట్టి అంతే కదా అది ఉండాలి కదా నేతాలని తర్వాత అలాగే సృష్టి ఎందుకు చేశాడంటే జీవుల కర్మ ఫలం కోసం చేశాడు ఏదో చాలా పెట్టచ్చు దాని తర్వాత మొత్తానికి ఆయనలో ఆ శక్తి ఉంది కాబట్టి చేశాడు ఓహో ఆ శక్తికి పేరు ఏం కదా మాయాశక్తి ఎందుకు మాయాశక్తి అని పేరు పెట్టారు అది మీకు నాకు మన బుద్ధికి అందదు నీ బుద్ధికి అందదు ఆయనలో ఉందనంగానే ఆయన కంటే భిన్నంగా లేనే లేదు అంతేకాదు మాయా బ్రాకెట్ లో జ్ఞానము అని రాశాను ఏదో ఒక అభిప్రాయంతో రాశాను ఏదో అభిప్రాయం లేకుండా రాయింది ఆ అభిప్రాయం ఇప్పుడు కాబట్టి ఇంకొకటి ఆ రాసిన టైంలో ఏదో ఒక భావన మనస్సులో ఉంది కాబట్టి నేను దాన్ని అలా తెలిపేయాల్సిన అభ్యర్థాలే ఉన్నాను ఇప్పుడు ఈ మాయాశక్తి అన్నది అవ్యాసంతం అన్మానిఫెస్ట్ మేనిఫెస్ట్ మేనిఫెస్ట్ అయితే అది దాన్ని వర్ణించడానికి వీలు అవ్యాసంతం మేనిఫెస్ట్ కారణానికి వర్ణమే ఉంటుంది జలం అయితే జల్లు ఉన్నది నది తెలుసా ఇప్పుడు మరీ శక్తిలో ఏముంటాయి కాండము శాఖలు ఉపశాఖలు పత్రములు స్థలములు చిరువులు ఇవన్నీ ఉంటాయి కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి గంగలో నుంచి వచ్చాయి గంగలో ఉండి వచ్చాయా లేకుండా వచ్చాయా ఈ లేకుండా రావడం అన్నది నేను వస్తున్నాను వేదాంతులు కాదు కాదు వీళ్ళు ఉన్నది వీళ్ళు అస్థిలోపులు అండి వీళ్ళు అస్థిలోపులు వీళ్ళ దగ్గరికి వచ్చి ఏం వచ్చిందంటే ఎక్కడ వేలు వచ్చిందా మీకు ఇష్టమిస్తాను దాంతో కొంత టైం తీసుకుని నాకు అప్పుడు లేదు వచ్చిందని ఒప్పుకుంటాను ఇసుకలో మీ టైం ఇస్తావా ఇస్తే లేదు వచ్చింది వచ్చిందని వస్తుందా ఇసుకలో మరి నేను ధైర్యం చేయాలంటే ఇసుకిస్తే కనుకుంటుంది తెలవిస్తే ధైర్యం చేస్తానంటాను తార్కికుడు తెలవిస్తే ధైర్యం చేస్తాను తెలవిస్తే ధైర్యం ఏమిటి తెలవిస్తే ధైర్యం చేస్తానంటే దాని అర్థం ఉన్నది తీసేవాళ్ళని లేని తీస్తానంటానండి లేనిది నేను తీయాలంటే ఇసుకలోకి ధైర్యం చేయాలి ఇది విషయంలో శరీరంతో తీస్తే మీరు ఏమి తీసుకున్నట్టు కాబట్టి ఉన్నదే తీస్తాం లేని తీయలేదు కాబట్టి ఈ కొమ్మలు శాసనం ఈ మొత్తం సమాచారం అంతా గింజలో ఉంది మరి ఉంటే కనపడదేమండి కనపడితే గింజ అంటారు దాన్ని చెప్తుంటారు కనపడ వ్యక్తి ఎవరైతే వ్యక్తరహోదండి అలాంటిది ఆ మాయా శక్తి అలాంటిది అలాగే అవ్యాకృతము అని అంటారు అవ్యాకృతం వ్యాకృతం అవుతుంది వ్యాకృతం కానిది వ్యాకృతం అవుతుందండి ఆ వ్యాకృతమైనప్పుడు ఈ జగత్తులో అయినప్పుడు ఉండే ఫస్ట్ స్టేజ్కి మహత్తత్వం అంటే ఇప్పుడు మీకు గింజ మర్రి గింజ అంకురించింది అనుకోండి ఆ అంకురంలో ఇంకా అన్నీ ఉంటాయా కాండము శాఖలు కొమ్మలు పువ్వులు పువ్వు పళ్ళు అన్నీ ఉంటాయి అన్నీ కనపడతాయి కనపడవు కానీ అన్నీ ఉన్నాయి వెరీ ఫస్ట్ ఇదంతా కూడా నేను నిండకోపనిషత్తులో చెప్పాను హిరణ్య గర్భాంకుర అనే పదం దగ్గర అంకురి అంకురం ఇంకా తర్వాత అన్ని చెప్తారు ఆ అంకురానికి మహత్తత్వం అంటే మహత్తత్వం అంటే ఇంటెలిజెన్స్ మహత్ అంటే ఇంటెలిజెన్స్ జ్ఞానం అన్యాయశక్తి జ్ఞానానికి మాయాశక్తి అని పేరు న్యాయశక్తి జ్ఞానానికి మహత్తత్వము అని పేరు ఇది పరిస్థితి ఇది ప్రకృతిని చెప్తుంది ఇప్పుడు ఈ మహత్తత్వం నుంచి అహంకారం ఆవిర్భవిస్తుంది నేను అహం కరోమి ఎందుకంటే సృష్టి జరగాలంటే తెలియ ఉండాలి ఆ క్రియకి ముందు ఒక కర్త ఉన్నాను ఆ అహంకారమే కర్త అహం కరోని నేను చేసేవాడు ఈ ఈ అహంకారము ఇది సమస్య అహంకారం యూనివర్సల్ ఈగో అని అంటారు ఆ దాని నుంచి పంచ సూక్ష్మభూతంలో ఆవిర్భవిస్తాయి ప్రతినిధించేదో వాయు ఆకాశములు సూక్ష్మభూతం అట్లే యూనివర్సల్ గా శబ్దస్పర్శ రూపరస గంధములు ఈ సమాచారం అంతా వేదాంత విద్యార్థులు కొద్ది గొప్ప తెలుసు గుర్తు చేయటం దాని నుంచి కొంచెం స్థూలం పోతుంది పృథివీ చెప్తుంటే వాటిలో అవకాశములు వాటి సమ్మేళనం చేత సకల జగత్తులో ఉండే భౌతిక పదార్థాలన్నీ కూడా ఆవిర్భవిస్తాయి సూర్యుడు చంద్రుడు పృథివీ ఇవన్నీ వస్తాయి ఇది వ్యవస్థ సో ఇక్కడ ఇప్పుడు ఈ సృష్టి క్రియలు చేసే దాంట్లో సమష్టిలో ఆ బ్రహ్మ నుంచే సర్వం ఆవిర్భవించింది సో ఇప్పుడు మాయాశక్తి అంటే బ్రహ్మయే మాయాశక్తి రూపంగా కనబడి మహత్తత్వం అంటే బ్రహ్మయే మహత్తత్వరూపంగా పెట్టండి కానీ బ్రహ్మయందు కర్తృత్వం ఉండదు అది జ్ఞానం ఉండదు ఈ జ్ఞానం బ్రహ్మకి జ్ఞానం ఈశ్వరుడికి జ్ఞానం యొక్క లేదుగా అవిద్యనం కాకపోతే ఆ జ్ఞానానికి కర్తవ్యం అజ్ఞానం లేదు అవిద్య ఇది అజ్ఞానం పతంజలి మహర్షి అవిద్య అన్నారు అందుకోసం అవిద్య కాబట్టి ఈశ్వరుడికి జీవుడికి తేడా ఏంటంటే ఈశ్వరుడికి జ్ఞానం ఉంటుంది జీవుడికి జ్ఞానం ఉండదు అంతే సపోజ్ జీవుడికి జ్ఞానం వస్తుంది అనుకోండి అప్పుడు ఏమవుతారు తీసుకెళ్ళలేదు కదా ఇంకా భేదానికి అవకాశమే లేదు అజ్ఞానమే తేడాగా తిరుగుతుంది సో ఇది ఒక వ్యక్తి స్త్రీని అది సమష్టి స్త్రీ సమష్టి స్త్రీలో మీరు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళండి ఈశ్వరుడు అంటే మాయాశక్తి అవసరమైన బ్రహ్మకి ఈశ్వరుడు అంటే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అమయా ఈశ్వర ఈ సృష్టి అంతా నేను నుంచే వచ్చింది అవును కొత్త పొరత నాణ్యత ధనంజయ ఈశ్వరుడు అంటే శ్రీకృష్ణుని తీసుకోండి శ్రీకృష్ణుడు ఈశ్వరుడు అండి శ్రీకృష్ణుడు అంటే ఒక డ్యాన్స్ ఆ సమాచారం కాదు ఈశ్వరుడు సో మొత్త స్పరదన నాణ్యత తెలియజేస్తుంది వస్తుంది నాణ్యే వచ్చిందా మొత్త సర్వం ప్రవర్తతే అంతా నాణ్యే వచ్చింది నాకంటే పైగా ఓ ఇసుమంతా కూడా ఏమీ లేదు ఓకే అయితే నువ్వే నా కర్తవ్యం దీనికంతకి కర్తవ్యం నువ్వేనా అంటే కర్తంతో ఉంటే ఇంకా నేనే ఉండాలి ఉద్యోగం ఉంటాడు ఎందుకంటే అంతా నా నుంచే వచ్చినప్పుడు కర్త అంటూ ఉంటే నేను నేనే ఉండాలి మరొకటి ఎవరైనా నేను కాదన్నాను అనుకో కర్త అయితే మీకు వాడి నీకు కర్త కర్త మీకు హోళ్ళు పట్టుకొస్తాను గాడ్ కర్త కాదు కాబట్టి డేవిల్ని పట్టుకొస్తావా ఏమైంది అలాగే ఉండాలి సరే మీకు కర్త అని అంత పట్టుదలగా ఉంటే కానీ కృష్ణకు వైనాట్ వైపు డిసపాయింట్ది నేనే కర్త సో కర్తనే కర్తని అని ప్రార్థన మరి అయితే మీ ఎందుకు కర్తృత్వం ఉందన్నమాట అంటే మీకు భోక్తృత్వం కూడా వస్తుందన్నమాట అంటే మీకు కర్మఫలం కూడా ఉంటుందన్నమాట అంటే నువ్వు నీకు నాకు ఎలా లేదు అంటే నువ్వు ఏదో కృష్ణతో ఏదో న్యాయంగా పోలే నువ్వు డిపాయింట్ చేయడం ఎందుకని మాట్లాడుతుంది కర్తనం నేను అన్నాను కానీ నిజంగా నేనే కర్తనని కాదు నిజంగా నేనే కష్టమే కాదు సో నేను అకర్త ఆయన అకర్త సో సత్య కర్తారమోపిమాన్ విద్యకర్తారం ఉంది సో నేను అక్కడ బయట నిలబడున్నా పొద్దున ఒంటరిగా ఉన్నాను బయట ఇంట్లోకి ఎవరో వచ్చి నన్ను అడిగారు ఏమండి ఇక్కడ ఒక స్వామిజీ ఒక ఆయన ఉంటారా అని అడిగారు ఉంటారని ఉంటారు నేను వారిని కలవడానికి వచ్చాను వారితో కాకుండా మీరు కలవచ్చు కలవాలి కానీ మీరు కలవచ్చు ఏం కలవాలి అదే ఊళ్ళో ఉన్నాను ఆ ఊళ్ళోనే ఉన్నాను నాకు దయచేసి వారు ఎక్కడ ఉన్నారో చూపించండి అంటే అప్పుడు చెప్పాను నేనే అంతకు ముందు దాకా ఉన్న ప్రసంగం ఎలా ఉందంటే ఇలా ఆ స్వామికి శిష్యులా మీరు అన్నట్టుగా ఉంది ప్రసంగం తీరా డౌన్ ఏదో అంటారే అప్పుడు ఆనందో క్షేమిస్తాను ఆ విధంగా నేను కర్త కర్త అంటే సరే నేనే కర్తను కానీ యథార్థంగా మీరు కర్తనా అంటే ప్లీజ్ అండర్స్టాండ్ విద్య విద్య అంటే కబడ్గా అర్థంతో అని అర్థం ప్లీజ్ అండర్స్టాండ్ అన్నా అంటే ఒక హెచ్చరిక జారీ చేసినట్టు అర్థం ప్లీజ్ డూ అండర్స్టాండ్ దట్ ఆయన నాట్ సో ఈశ్వరుని ముందు కర్తృత్వం మరి what is relationship with this మాయాశక్తి and what all that expansion అది రిలేషన్షిప్ అయితే ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ ఈ పరిణామం అంతా ఎవరు చేస్తున్నారు ప్రకృతి ప్రకృతి మాయాశక్తి మాయాశక్తి అన్నా ప్రకృతి అన్నా నాట్ ప్రకృతే క్రియమాణాన్ని గుణైది కర్మాన్ని సర్వసం ప్రకృతే చేస్తాం ఇప్పుడు మహత్తత్వంలో జ్ఞానం ఉంటుంది అది ఆ మాయాశక్తి యొక్క సత్వగుణం నుంచి వచ్చింది మహత్తత్వంలో క్రియ ఉంటుంది అది ఆ మాయాశక్తి యొక్క రజోగుణం నుంచి వస్తుంది ఎన్ని గో డౌన్ ఈ భూతములు కొంత స్థూల వీటిల్లో ద్రవ్యం ఉంటుంది ఈ ద్రవ్యాంశము ఆ మహత్తత్వం నుంచి వస్తుంది అహంకారంలో తమోగుణం ఉంటుంది అహంకారం తమోగుణం అహమే కరువుమే అని ఉంటే తమోగుణం ఎందుకంటే కరువుమే అనాలంటే ద్రవ్యంతో సాధార్థ్యం ఉండాలి మెటీరియల్ ఆబ్జెక్ట్ తోటి తాదాత్మ్యం లేకుండా కరోమి నేను వాడుతున్నాను ఎందుకంటే కరణము చేయడం అంటే చలనం చలనం అంటే దేనికి ఉంటుంది చలనం జ్ఞానానికి చలనం ఉండదు ద్రవ్యానికి చలనం ఉండదు కాబట్టి అహంకారం వల్ల సంభవం ఉంటుంది కాబట్టి మహత్వత్వంలో ఉండే విజ్ఞానం యొక్క పూర్ణం యొక్క కార్యము ప్రాణము ప్రాణశక్తి ఉంటుంది అది సమూహం అది విలోపన కార్యము వన్ స్టెప్ డౌన్ అహంకారంలోకి వచ్చేప్పటికీ ప్రమోహనం బాగా బయటపడుతుంది ఇది సత్వనిష్టమైన కాబట్టి ఇక్కడ ఈ పరిణామ క్రమానికి అంతటి కర్తెవరు ప్రభుత్వం మరి బ్రహ్మేమిటి అధ్యక్ష మయాధ్యక్షేణ ప్రకృతి శూయతే సచరాత మయాధ్యక్షేణ ప్రకృతి శూయతే సచరాత దీనికి ఒక దృష్టాంతమైన మహాత్ములు చెప్పారు గర్భిణీ స్త్రీ అని ఆ స్త్రీ యొక్క దేహం నుండి ప్రతి నుండి కూడా వ్యాపించి ప్రాణశక్తి ఉన్నది ఎందుకంటే ప్రకృతి దృష్టికి ప్రతి ప్రతీక ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ రిప్రజెంట్స్ క్రియేషన్ బికాస్ షీ గౌట్ డ్యూస్ birth new life form creation క్రియేషన్కి ప్రతి లైఫ్ ఆమె ఎందు అలాగా వెలిపిస్తలాడుతూ is alive more than normal because ఈ going to give birth new life ఇస్తాను సో ఇస్తాను ఇప్పుడు ప్రాణశక్తి ఇప్పుడు శిశువుకు జన్మనిచ్చుట అని ఒక క్రియ ప్రసవము ప్రసవ క్రియ ఈ ప్రసవ క్రియకి కర్త ఆ దేహమునందు ప్రకటమయ్యే ప్రాణశక్తి కర్త అంటే కాదు జ్ఞానశక్తి అధ్యక్ష ఇది ఇది శక్తి ఆఫ్ ప్రాణశక్తి ఆ స్త్రీ శిశువుకి జన్మ కాబట్టి స్త్రీ ప్రకృతి ప్రాణశక్తి యొక్క అధ్యక్షతను జన్మ సో ఆ పరబ్రహ్మ యొక్క సన్నిధిలో మాయాశక్తి జగత్తుని ప్రసవిస్తుంది స్త్రీయకే ఉంది అందుకోసం నేను ప్రసవం అని అన్నా ఆ పద ప్రయోగం అలా ఉంది అక్కడ నయాధ్యక్షేణ ప్రకృతి శూయతే శూయతే అంటే ప్రసవించుట ప్రసూయతే రామనికే ఉపసంతం ప్రసవము కాబట్టి ప్రకృతి స్త్రీలింగ శబ్దం కూడా అందుకోసం అక్కడ శూయతే అని పదప్రయోగం ఎనివే సో ఆ మాయాశక్తియే కాస్త బ్రహ్మ యొక్క రోల్ ఏంటంటే అధ్యక్ష స్థానం నిజమే ఇది సభలో కూడా అధ్యక్షుడిగా పిలిచారంటే ఆయన ఉపన్యాసం చెప్పమని అర్థం కాదు ఆయన ఉంటే ఏదో నాలుగు కవితలు పలికేసి మర్యాద జరిగిన కవితలు ముందు రెండు కవితలు వెనకాల పలకడం ఉంటాయి ఆయన అక్కడి నుంచి ఎలాబరేట్ గా తెలుసుకుంటూ పోతే ఆయన సందర్భంగా ఉండదు ఆయన కష్ట కాదు నిత్య ఉపన్యాసకులు ఒకరు ఉంటారు సో కాబట్టి టీచర్లు అధ్యక్షుడిగా వారిని రమ్ముతున్నాము అంటే ఆయన మాట్లాడకుండా మనం అక్కడ ఫ్లవర్ వేవ్ పెడతారు ఆ ఫ్లవర్ వేవ్కి అధ్యక్షుడికి ఒకటే రోలు ఏదైతే రోల్ అంటే ఫ్లవర్ వేవ్ అలాగే అధ్యక్ష స్థానంలో ఉంటుంది దాని సన్నిధిలో ఈ నిత్యాలన్నీ నడుస్తూ ఉంటాయి అధ్యక్షుడు ఉంటే ఆయన ఫ్లవర్ వేవ్ ఇక లైఫ్ లేదు పెద్దగా ఎర్రగా కూడా నా మధ్యలో కూర్చొని ఉంటాడు పేపర్స్ అందరూ మాట్లాడుతూ ఉంటారు ఆ విధంగా పరమేశ్వరుని యొక్క బ్రహ్మ ఉనికి ఉనికి లేదే ఏదీ లేదు ఆ ఉనికి అలా ఉండగా ఇంతటి కార్యాలు జరుగుతాయి ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాన్ని సర్వత అది సమస్య వ్యక్తి గుణానికి కానీ సమస్యకి వ్యక్తికి తేడా ఏంటి సమస్యలో ఈశ్వరుడు జ్ఞానము గలవాడు వ్యక్తిలో దీవుడు అవిద్య గలవాడు అవిద్య అవిద్య ఉండబట్టే అస్మిత నేను కర్తను అనుకుంటాను ఎప్పుడైతే నేను కర్తను అనుకుంటాడో నాకు ఈ ఫలం కావాలి ఫలం రాకూడదు రాబోతుంది అది ఫల ఫలప్రశ్న పేరు రాగము రాగం ఉన్న తర్వాత ద్వేషము రాగద్వేషాలు ఎప్పుడైతే ఉన్నాయో దేహాభిమానం చాలా వ్యక్తిగా ఉంటుంది అభినివేశము అంటే దేహము నుండి అభిమానము దృఢంగా ఉంటుంది దేహం ఏం లేదు అనే అభినవేశం అభినవేశం వృత్తి భయము అని కూడా అర్థం ఉన్నది అవును మరి దేహాభిమానం దృఢంగా ఉంటే వృత్తి భయం కాబట్టి ఇంకేముంటుంది ఇన్సెక్యూరిటీలో ఉంటుంది ఇది ఇది ఇది ఒక స్ట్రీమ్ ఉంది ఇది స్ట్రీమ్ ఆఫ్ అజ్ఞానం అది స్ట్రీమ్ ఆఫ్ జ్ఞానం ఈ ప్రసంగం పూర్ణమేవాశిష్యే హరి ఓం శ్రీ గురుభ్యో హరి ఓం శ్రీకృష్ణార్పణ